ముప్పై ఆరు అయితే ముప్పై ఏడు శ్రీ అధ్యయన విహవైనం అవతారం అందాలి సుగమతం వైదినం సర్వాస్తరం యం త్వం పృచ్చతి అర్జునుడు ఏమడిగాడంటే నా హృదయం లోపల కూర్చుండి నాకు శత్రువుగా పనిచేసేది ఏది అలాంటిది ఒక శత్రువు మనం అనుకుంటాం శత్రువు బయట ఉన్నాం శత్రువు బయట లేనే లేదు మన హృదయం లోపల తీసుకుని మనకి చాలా హానిని చేస్తున్న శత్రువు ఉన్నాడు ఆ శత్రువు యొక్క ప్రోత్సాహంతో వేదనతో మనిషి హానిని చేస్తుంది శత్రువు గురించి కథలు చెప్తారు మహాభారతంలో ఉండలేదు హిందూ ఎందుకంటే మహాభారతం చూపిదే నేను అంటే సో అదేంటంటే సెక్యులరిజం పైకి చూడడానికి హిందూ సమాజాన్ని ప్రేమిస్తూ ప్రేమిస్తూ వాళ్ళ పక్షాన్ని నిర్వహించి వాళ్ళకి వికారం చేయడం కోసమే ఆయన వాళ్ళ సర్వస్వాన్ని వాళ్ళ సమయాన్ని భారతదేశంగా కనపడుతుంది కానీ వాస్తవంలో చర్యని వాళ్ళకి హాని చేయడం కోసమే వాళ్ళు అలా నొప్పించేయడం ఒక ఇది ఎంతే రామారావు కల్పించిన కథ లేకపోతే ఏదైనా వాస్తవంగా ఉందా ఏదైనా ఇది అంటే రామారావు యూస్ వాళ్ళకే చేంజెస్ చేసేస్తే ఉంది కదా సో సినిమా వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి సినిమాని బట్టి మీరు ఒక తత్వాన్ని నిర్ధారించి చేస్తే చేయబోతున్నారు ఒకవేళ శకుని అలా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రీతిగా మాట్లాడుతూ వాళ్ళ నష్టాన్ని ఉన్నట్టుగా ఉండి అల్టిమేట్ గా వాళ్ళకి హాని చేసినట్టు అలాంటి శకుని ఒకరు మా హృదయంలో కూర్చుని ఉన్నాడు వారి ప్రోత్సాహంతో మనము తత్వం చేస్తూ ఉంటాం పాపకార్యాలను చేసి పాపం మొదలుపెట్టుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం అటువంటి వైరు శత్రు మా హృదయంలో కూర్చుని ఉన్నాడు వారు ఎవరు అనే అభ్యుతం జరిగితే దానికి సమాధానం ఇది భగవాన్ సర్వ అనర్థకరం తమ వైదనం శృణం అన్ని అనర్థాలకి మూలం అన్ని అనర్థ అనర్థం అంటే ఆపద మనం అనేక రకములైన ఆపదలను పొందుతూ ఉంటాం ఈ ఆపదలు మనం కోరుకున్న వాళ్ళది మనం కోరుకోకపోయినా వ్యతిరేకం పెరుగుతాం మనం సుఖాలను కోరుకుని వాటి కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం ఆ సుఖాలు విద్యను లేకపోతే ఎక్కడా కనపడదు ఆపద రాకూడదని రాష్ట్రీకి విశ్వ ప్రయత్నం చేస్తారు ఆ వ్యక్తి పెళ్లి చేస్తుంటారు పెళ్లి ఎందుకు చేస్తుంటారు సుఖాన్ని కూడా పెళ్లి చేస్తుంటారు సమయంగా పిండిది ఏమిటంటే ఆపదల మీద ఆపదలు సమస్త పరంపరను పొందుతుంది ఒకటి కాదు ఎక్కి ఏంటి ఎక్కి ఏంటి అలాగా దాని నుంచి దాంట్లోనే అలాగా వస్తే ఆపద అనర్థాలన్నింటినీ పొందుతారు సో వీడు అంతా కావాల ఈ లాజిక్ ఇది బహుళాల స్థితిలో ఉంది లాజిక్ నన్ను బాగా ఆకర్షించిన లాజిక్ రాజోపంలో ఉంది ఆ లాజిక్ ఏంటంటే సుఖము దుఃఖము ద్వంద్వం కదా నీవు దుఃఖాన్ని కోరుకునేది వస్తుందా కోరకుండానే వస్తుందా కోరకుండానే వస్తుంది మరి అదే లాజిక్ నువ్వు సుఖాన్ని ఎందుకప్పుడు ఏదో ఉంటుంది మరే ఇంట్రెస్టింగ్ సో సుఖాన్ని మాత్రం మనం ఎందుకు కోరాలి కోరకుండగా దుఃఖం వచ్చినప్పుడు కోరకుండగానే సుఖం కూడా వస్తుంది అది దేవుడి గురించి పెట్టే కోరగా అని నిష్కామంగా ఉందని నాకు సో అనేక అనర్థ పరంపరల్లోకి మనం వ్యక్తి వేస్తూ ఉండేటువంటి ఈ అంతఃశత్రు జరగదు అంటే శ్రీకృష్ణుడు నేను చెప్తాను నేను వాస్తవం సాధారణంగా విను అంతఃశత్రువును తెలుసుకోవాలి ఎందుకంటే దేహానికి సంబంధించి తెలుసుకున్నంత మాత్రాన పని తెలుసుకోవడం హాఫ్ ది బ్యాటరీ వన్ అంటారు డయాగ్నోసిస్ చేస్తే హాఫ్ ది బ్యాటరీ వన్ అని అంటారు ఆ రోగాన్ని నిదానం చేస్తే ఇంకో హాఫ్ ది బ్యాటరీ మిగిలి ఉంటుంది మందు వేసుకోవడం అది సరే మనస్సుకి సంబంధించి తెలుసుకున్నట్లయితే ninety nine percent of the battle won అవ్వాలి not half ninety nine percent ఆ వన్ పర్సెంట్ ఎందుకంటే పెట్టారంటే ఓరియంటేషన్ అనేది ఆ వాసన ఉంటుంది అది తప్పని తెలిసినా దాని మీదకి వెళ్ళేటువంటి ఆ వాసన ఇళ్ళ ఓరియంటేషన్ స్ట్రాంగ్ ఓరియంటేషన్ అది ఉంటుంది ఆ సంస్కారం దాని నుంచి కొంచెం బయటపడడానికి టైం లిటిల్ టైం ఎంతో ఎక్కువ అందుకోసం ఆ one percent definition thirty four five percent definition ninety five percent అది డేటా ఇవ్వాలి తెలుసుకోవాలి అది మనస్సుకి సంబంధించి కాబట్టి తెలుసుకోవడంలో చాలా లాభం ఉంది మన శత్రువు మన హృదయంలో ఉన్నారని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఆ శత్రువుపై ఆల్రెడీ విజయాన్ని సాధించిన వాడే అవుతారు కాబట్టి ఆ శత్రువుని గురించి చెప్తాను నేను అడిగిన శత్రువు దాని మీద తెలుసుకోవలసింది ఎంతో పుస్తకీకి ఈ భగవాన్ వార్త ఎవరా శత్రువు అంటే ఈ శత్రువు ఏ శత్రువు గురించి నేను వాడు అసలు కారణ కారణుడు సంస్కృత శబ్దం తెలుగు లేదు కానీ తెలుగులోకి మార్చేప్పుడు దుమ్ము నీవు కదా నీవు తీసుకున్నట్టే బహువచనానికి సంబంధించి నీవు నీవు అన్నది ఇక్కడ దీనికి వికారాంత సిద్ధాలకు వస్తుంది అకారాంత సిద్ధాలు కాదు అకారాంత సిద్ధాలకు వస్తుంది దీని నేను మీరు పెన్షన్ కింద చెప్పాలంటే ది కాదు ఒక ఇంటి ఒక తత్వం కింద చెప్పాలి ఒక ఐడియా కింద చెప్పాలి అంటే కాదు నాకు అర్థం వస్తుంది ఈ పురాణ గాత్రం ఉన్నదే శైలి సింబాల్ ఆ సింబాలిజం కూడా అంత దాగి ఉన్న సింబాలిజం కాదు దాని మొహం మీద కంపడుతూనే ఉంటుంది ఆ సింబాలిజం కొంచెం వివేకంతో చూస్తే దాని మొహం మీద కొట్టొచ్చినట్టు కలుగుతుంది ఏంటంటే కాముని కాముడు అనేవారు ఒకటి మరి భార్య పేరేంటి రతి రతి అంటే లక్షణత్వం రతి సిద్ధాంతం లక్షణత్వం లవ్ అని అనరు లవ్ అంటే ఇంకా చాలా పవిత్రంగా ఉంది గతి శక్తులుగా ప్రేమ అనే పదం ఉండవు గతి శక్తులు అంటే ఆకర్షణ స్త్రీ మధ్యన ఉండే సహజమైన ఆకర్షణ అయితే విలాధికల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో దానికి గతి ఏదైతే అది ఈ కాదు భాగ్య మరి భాగ్య ఇంకా వీళ్ళకి స్నేహితులు ఉన్నారు కథ ఇంత సింబాలిజం ఎవరో చూసిన స్నేహితులు ఇప్పుడు మీరు ఇటీకి వెనక్కి వెళ్ళారనుకోండి ఇటీకి వెళ్తే అక్కడ ఉండే కామోద్దీపకములైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినే దర్శనానికి చేసి దాన్ని వాడికి స్నేహితుడు ఒకటి ఏంటంటే మంచి చక్కటి వెదర్ వసంత ఋతువు వస్తువులు అంతా వినిపించుంటాయి మరి ఎండ కాదు మరి వాన కాదు దొంగ ఉందనుకోండి జనగలవా అగ్ని గలవా తోలికే పోతుంది అది కొంచెం ఎవరి కొరకు పూర్తి ఎండ మారిపోతుంది అనుకోండి ఎక్కడ తరపు జాగ్రత్తని కొంచెం ఎండ లేకుండా లోపల కూర్చోవాలనిపిస్తుంది కానీ సినిమా వెళ్ళాలని అనిపించింది కాబట్టి వసంతరకు రాము నుంచి స్నేహితుడు వసంతరకు తర్వాత విద్యానవరణం అలాంటి వాతావరణం ఉండాలి సో వాడి ధనస్సు ఏమిటి పుష్పబాణం పుష్పధనస్సు పుష్పధనస్సు కాదు చెరుకు గల ధనస్సు నారిత్రాలు తిరుమల గురుకు నారిత్రాలు తిరుమల అలా వరుసగా అదే నారిత్రాలు తర్వాత ఏమో పుష్ప బాణ పుష్పాలను చేశాడే బాణము ఇవన్నీ కూడా యువతి యువకుల మధ్య ఉండేటువంటి ఆ సామోద్యోగమైన పరిస్థితుల్ని ఆ విధంగా ప్రశాంతం చేస్తుంటారు సో ఇదంతా మన వాళ్ళు నిజంగా చెప్పేస్తారు నిజంగా తీసుకోవడానికి ఏం లేదు ఈ కామన్ శివుడు తర్వాత శివుడు అంటే మంగళస్వరుడు నీవు ఆ నాముని ఎత్తి ఎక్కించుకుంటే నీ జీవితంలో అమంగళాలే తప్ప ఇంకేమీ ఉండదు నీకు మంగళం కావాలంటే నీ హృదయంలో శివుడు నీకు ఆవిష్కారం కావాలంటే ఆ నాముని తరగతి ప్రయత్నంతో దూరంగా పెట్టి ప్రయత్నం చేయాలి అని అక్కడ ప్రారంభమైనప్పుడే జీవుడికి శివుడి దగ్గరికి చేరడానికి కాపులు అడ్డు ఓకే కాబట్టి శివుడు కాపులు తరగతిస్తే నీవు శివుడు అయిపోతాడు డిజైనర్ సిస్టమ్ ఇది ఎప్పుడు ఫుల్నెస్ డిజైర్లెస్నెస్ ఫుల్నెస్ అంటే బ్రహ్మలోకి అది శివుడు అనే మాట అర్థం శివుడు ఎలా కనబడితే నిప్పుతో కలదు ఏం నిప్పదు ఫిజికల్ నిప్పేం కాదు మంట కాదు మామూలు మంట కాదు జ్ఞానాగ్ని మూడవ కన్ను తెలిస్తే వచ్చిన అగ్ని మూడవ కన్ను తెరవడం అంటే జ్ఞాన నేత్రాన్ని తెరవడం అంటే ఈ కామం అనేది అయోధ్యమే పూర్ణమైన ఆత్మస్వరూపంలో దీనికి స్థానం లేదు దీని ఆలోచన లేదో తెలుసుకున్నాం అనే సాక్షాత్కారం ఏదైతే ఉందో అదే జ్ఞానం అవుతుంది ఆ జ్ఞాననేత్రాన్ని తెలుసు తెలిసిన వెంటనే కామన గ్రహించి కామన అనేది నిర్దిష్టంగా గ్రహించింది అసలు కామన ఉదయంలో ఉదయంలో కామన ఉండదు దాని పేరే కామదానం ఇది కామదానం దీన్ని మనకి కావ్యాల్లో అక్కడ కూడా లిటరల్ దాన్ని సింబాలిక్ బాగా వర్ణించి చెప్తారు మహాదేవ్ కాళిదాస ఏదో చెప్తారో ఉమాసింహం నాలుగైదు చెప్తారో చాలా మధురంగా మీరే చెప్తారు కామదారు చాలా మధురంగా వర్ణిస్తారు నేను చెప్పినప్పుడు నాకు రోహం ప్రభో సంహార సంహార నిర్మించి శ్లోకాలు అన్నీ ఉంటాయి ఆ కామదహనం అనేది చేయాలి మన జీవితంలో ఉన్న కామదహనాన్ని చేయాలి మీరు కామదహనం చేసేస్తే మీరు ఫీల్ అయిపోతారు కామదహనం అయితే కూడా పక్కన చేసేద్దామంటే జ్ఞాననేత్రాన్ని మీరు చేస్తే కామదహనం జ్ఞానాగ్నిని మీరు ఉద్దీపింపజేయాలి జ్ఞానాగ్నిని ఉద్దీపింపజేయడం అంటే ఇదే ఈ పని ఇప్పుడు చేస్తున్న పని జ్ఞానాగ్నిని ఉద్దీపింపజేసే ప్రయత్నం శ్రవణం విద్యాసనాలు చేయటం పదార్థ శాస్త్రాన్ని అధ్యయనం అదే జ్ఞానాగ్ని అంటే కాబట్టి మీరు అడిగినటువంటి ఆ శక్తుల గురించి చెప్తాను అని తీసుకుంటే ఏమంటారంటే ఏష సామహం అంటే ప్రత్యక్ష నిర్దేశం చేస్తున్నాను వీడ నేను తెలియనివాడు ఏం మీ హృదయంలో ఉన్న కామన ఏదైతే ఉన్నదో వాళ్ళ కామన్ ఒక ఆయన నన్ను అడిగారు ఏదైనా జీవితం కామనం లేకపోతే జీవితం ఏంటండి అన్నారు అందులో కాముడే మాట్లాడిస్తున్నాను నిజంగా కాదు గారు మాట్లాడిస్తున్నాడు వాడే అలా లాభిస్తూ పెడతారు కాబట్టి ఆ లాభిస్తూ సహా పత్రం ప్రయత్నం చేయాలి ఏవో కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కొన్ని కామనల నష్టం లేదు ఆరోగ్యంగా ఉండాలని తర్వాత మనం నిత్యము సాధన చేసుకోవాలని ఒక ఆయనతో కోరుకుంటే నేను ఎప్పుడు కూడా నా ప్రాపర్ సంఖ్య కామన్ సంఖ్య నేను ఇంటి కాకుండా ఉండాలని కోరుకుంటే దాన్ని కామన్ అంటాం ఆకాంక్ష సో అలాగే నేను సేవ చేయాలని కోరుకుందనుకోండి దాన్ని కామన్ ఉంటాం మనం వేయడానికి అర్థమవుతాం మనకు తెలుసు కనుక ఆ కామన్లను నిరాకరించే ప్రయత్నం చేయాలి తమని సపోర్ట్ జస్టిఫై చేసే ప్రయత్నం చేయకూడదు మనస్సు చేస్తుంది అలాంటి శిక్షణ పెడుతుంది మనస్సు జస్టిఫై చేస్తుంది ఆ జస్టిఫై చేసే ప్రయత్నం జస్టిఫై చేయకుండా కామనాన్ని తిరస్కృతాలే అంటున్నారు అదే శత్రువు కామ ఏష క్రోధ ఏష కామ ఏష క్రోధ ఏష అని రెండుసార్లు అనే పదాలు చెప్పిన కారణంగా ఇక్కడ రెండు శత్రువులు ఉన్నారని కాదు ఒకే శత్రువు రూపం మార్చుకుని క్రోహం అవుతుంది అని అభిప్రాయం ఒక వైద్యం గురించి ఆయన అడిగాడు ఒక వైద్యం గురించి భగవానుడు చెప్తున్నాడు ఆ వైద్యం ఇంకొక వేషం వేసుకుంటే క్రోధం అవుతాయి కామన కామన ప్రతిహతమైతే క్రోధం కోపం ఎప్పుడు వస్తుందో తెలిసిన కోరిక భద్రమైనప్పుడు కోపం కోరికలు లేని వాళ్ళకి కోపం కాదు కోరిక లేని వాళ్ళకి కోపానికి అవకాశం లేదు ఈ కోరిక దీన్ని ఎలా వర్ణిస్తామంటే మీరు భూమి వేగంగా వినాలని ఆస్ట్రేలియాలో వాడతారు ఇలా ఇలా విసిస్తే అది మీరు ఏ డైరెక్షన్లో విసిరేదో అలా ఎవరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి జీవితాల్లో తీసుకుని మళ్ళీ వచ్చి దీన్ని కొడుతుంది వచ్చారు దీన్ని విసిరిన వాళ్ళే కొడుతుంది ఒకడాలే వాళ్ళు ప్రశ్నించారు అలా విషయం తీరు వస్తే ప్రశ్నించారు వీడు ఆ విషయం తెలియకుండా ఈ భూమి గారితో సంతకానికి భూమి గారితో ఇలా వచ్చేదంటున్నారు అది వారి దగ్గర దాకా వెళ్తుంది వాడిని సృష్టించదు అక్కడ యువతను వాడి యువతలో యువతను తీసుకుంటుంది వీడు వారి దెబ్బ తగిలి కింద పడిపోతాన్ని వీడిగా చూస్తూ ఉంటారు అది వచ్చేసి వీడి మొహాన్ని కొట్టేసి వీడి కింద అని భూమి రాని అంటారు ఆ రకంగా వాడతారు కూడా భూమి రాని తప్ప సో వీరు తాను తీసిన దోశలో తానే పొందుతానే అర్థంలో వీర్ బ్యాంగ్ అనే పదాన్ని వాడతారు వీరు వీరు తయారు చేసిన కుట్ర వీళ్ళకి సో ఈ కామన అనే రే రే మైండ్ మైండ్ లో లేకుంటే ఒక ఆకాంక్షను మీరు బయటకు ప్రసరింపజేస్తారు పనుల ద్వారా ఇదిగో ఇది నాకు కావాలి అని మీరు బయటకు ప్రసరింపజేస్తారు అది సక్సెస్ఫుల్ అయిందనుకోండి కామన్ సక్సెస్ఫుల్ అయిందనుకోండి దాని అవుట్కమ్ ఏదో తెలుసు లోభ లోభం తెలుసు సపోజ్ మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మీరే చెప్తారో నేను చెప్తుంటాను నేను చెప్పిన ఓకే ఒక కారు కావాలి అని కోరుకుంటున్నాను ఏదో మంచి కొన్ని పెద్ద కోరికలు చెప్తే బాగుంటుంది కారు అన్నాను ఒక కారు మనకు కారు ఉన్న కారులకే కోర్టు లేదు కార్లలో వాళ్ళు పది పార్టీలు తీస్తే ఇంకా కార్యకర్తలను పేరుతో ఎవరో కుదిరితే పోతుంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు పాపం ఆ కారు ఎక్కడ నడపాలో అర్థం కాక నానా హింసపడుతుంది ఎక్కడ నడపాలో అర్థం కాదు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు వాళ్ళు పడుతున్నారు పార్టీ వాళ్ళతో పాటు మనం కూడా కలెక్టర్ చేసేసే మనం ఇంకో దారి తీసుకుంటే రోడ్డు మీద పెట్టడం అవసరం నా అభిప్రాయం ఓకే కారు కావాలి వీడికి కోరుతారు వీడికి సర్వ సమస్యలో ప్రార్థించడం తప్పుతారు రమణ అంటే బంధించేటువంటి లక్షణంగా మీరు దృష్టాంతం తీసుకోవాలి ఇది కారు కావాలి అని కోరికారు వీడు ఏమవుతుందంటే అలా ప్రమోషన్ లాగానే ఇలా కారు తీసుకుందామని అవుతుంది కామన్ అవుతుంది ఇప్పుడు ఆ కామన్ ఫలించింది అనుకోండి ప్రమోషన్ వచ్చి కారు మీరు చేతి వచ్చింది అనుకోండి ఆ కారు మీద లోభం అవుతుంది లోభం అంటే ఏంటి దాన్ని దాని మీద ఎవరైనా ఒకసారి వెనకాల నుంచి స్కూటర్ మీద వచ్చి దానికి కొద్దిగా బ్యాక్ ఇచ్చారనుకోండి ఏమవుతుంది వాడికి ఎంత కృష్ణం ఆ కారుకి మంచి ఎంత పడదు దానికి పెద్దగా గంట పడకూడదు అదేమీ పాడకూడదు అని ఆ విధమైన ఆసక్తి అటాచ్మెంట్ ఇది జల పదార్థం మీద అటాచ్మెంట్ నిర్మాణం దాన్ని లోభము కామన సక్సెస్ఫుల్ అయినప్పుడు కలిగేటువంటి మానసికమైన పరిణామం మార్పు ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి ఇప్పుడు ఫేమస్ మీరు ప్రమోషన్ ఇవ్వలేదు అనుకోండి ఏడాది మీరు ప్రమోషన్ లేదని చెప్పారంట ప్రమోషన్ లేదని చెప్పిన వెంటనే ఇక మీ కామన మీద కన్నీరు చదివినట్లేదు ఆ కామన్ అక్కడికి పెంచుకోండి అది తీసుకుని కాదు దాంతో అది ఆ బయటకు వెళ్ళిన కామన అది కెడలు తిరిగి వచ్చేస్తుంది తులసి కాలేదు కదా తిరిగి వచ్చేస్తుంది తులసి అవి తిరిగి వస్తే రోగం రూపంలో తిరిగి వస్తుంది తులసి లాగా తిరిగి వస్తే రోగ రూపంగా తిరిగి వస్తుంది ప్రవాహం ఎవరి మీద అంటే ప్రమోషన్ ఇవ్వడం వారి మీద ప్రవాహం ఉంటుంది లేకపోతే వ్యవస్థ మీద ప్రవాహం ఉంటుంది ఆయన ఆర్గనైజేషన్ మీద ప్రవాహం ఉంటుంది ఇదేమంటే అంటే ఇప్పుడు యూస్లెస్ ఆర్గనైజేషన్ నేను చేయను ఇంతకంటే మంచి మంచి ఆర్గనైజేషన్ ఉన్నాయి అక్కడ చేయాలంటే కార్లు ఇచ్చేస్తుంది మనం పనిచేస్తున్న స్టేషన్ అది దాని మీద ప్రవాహం ఉంటుంది ఆ బాక్స్ మీద ప్రవాహం ఉంటుంది ఇది ఇంటికి వస్తారు అలా సాయంకాలం ఇంటికి రాగానే భార్య కాఫీ వచ్చింది ఆ కాఫీలో కొంచెం మధుదార తక్కువైందో లేకపోతే ఐదు వీడికి భ్రాంతి కలిగిందో వాటెవర్ ఆ కోపం ఆవిడని చూపిస్తారు ఒకవేళ ఆవిడని చూపించడానికి పరిస్థితి అనుకూలంగా లేదనుకోండి కాఫీని చూపిస్తారు దాని ఏదో న్యాయం చేసుకోవడము తారక వ్యక్తి అని దాన్ని ఒకల విసిరేయటము కాఫీని చూపిస్తారు లేకపోతే పిల్లలని చూపిస్తారు లేకపోతే తనను తాను దిగ్గు తీసుకుని తనను తాను దిగ్గు ఏదో చేస్తారు క్రోధం ఈ క్రోధం అనేది వేరే శక్తి కాదు కామమే క్రోధం కింద పరిణమించింది కొండ ముదిరి ఊతరం కదా కామము క్రోధం కాబట్టి ఇదే శక్తి అదే ఇదే శత్రువు ఇదే శక్తి కామ మన మనస్సులో మూడు గుణాలు ఉన్నాయి సత్వరస్తమో వీటిలో సమోగము వారికి హాని చేస్తుంది రజోగుణము వారికి వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హాని చేస్తుంది సత్వగుణము దాన్ని ఉద్ధరిస్తుంది వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా క్షేమంగా హాయిగా ఇది మూడు గుణాల లక్షణం తమోగుణము అంటే మాంద్యం మాంద్యం అంటే బుద్ధి మాంద్యం సోమరితనము దాన్ని తమోగుణ లక్షణం కామన తమోగుణం కాదు తమోగుణం కావాలని చల్లని ఎవరో దెబ్బతూ ఉంటుంది వాటికి కాలంలో ఉండవు హృదయోగుణం ప్రపంచానంతా నిర్దిస్తూ ఉంటారు ఆ భోగాలను నుంచి కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు ప్రతియోగం మనం సమాజం నిర్వహిస్తూ ఉంటాము ముఖ్యంగా గ్లోబలైజేషన్ అనేది ప్రజోగం యొక్క ద్వితీయపరమైన రూపం ఎంతో ఉన్న గుడ్ పాయింట్స్ ఉంటాయి కానీ దాంట్లో ఉన్న బ్యాడ్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజోగం యొక్క విద్యుత్ రూపాన్ని మీరు దర్శించవచ్చు దీనికి ప్రజోగం యొక్క మరో మరో ఆ విద్యుత్ రూపానికి మరో పేరు ఏంటంటే కన్స్యూమరిజం అని అంటారు సో మనం అందరము కూడా అల్టిమేట్ గా ఆత్మస్వరూపులను కావాలి మానవ జీవితానికి లక్ష్యం మానవుడే శివుడు అయిపోవాలి అది లక్ష్యం డివైన్ డిగ్రీకి అయిపోవాలి కొన్ని డిగ్రీకి కాలేకపోయినా దివ్యమున సంపన్నుడైన మనిషిగానైనా మీరు తీర్పు దిగబడాలి డివైన్ గానైనా అవ్వాలి మన అది చేతకాకపోతే కనీసం ఒక దేవన్ జీవుడిగా మానవుడిగానైనా బతకడం నేర్చుకోవాలి అది కూడా చేత కాదు మీరు దానవుడు అయిపోతాడు రాక్షసుడు దానవుడు అంటే రాక్షసుడు అయిపోతాడు ఆ సంక్షేమ నిజం యొక్క ప్రభావం అనేది దానవుడు అయిపోతాడు ప్రకృతిని సర్వనాశనం చేస్తాడు ప్రకృతి మానవుడు రజోగమం యొక్క భయంకరమైన కొన్ని రూపాలను మనకి దర్శనం ఇస్తాడు అది చూస్తే మన దుఃఖం మనిషి ఎటువంటి దుస్థితికి చేరుకున్నారో అన్న దానికి దృష్టాంతంగా ఉంటాయి నేను దృష్టాంతం ఏంటంటే బాగుంటాను మీకు తెలిసి పెద్దలు కనుక ఆ భోగ ప్రపంచ ప్రకృతిని నాశనం ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తుంది ఇచ్చే మనిషి అయితే ఇవన్నీ అవ్వాలి లేకపోతే కనీసం మనిషిగానైనా మానవులుగానైనా నిధులు ఉండాలి దాన్ని కన్స్యూమర్ అయిపోతుంది కన్స్యూమర్ అయిపోకూడదు కన్స్యూమర్ అంటే నష్టకూడదు కన్ఫ్యూమ్ చేసి కన్ఫ్యూమ్ అంటే భక్షణగా మీరు సర్వభక్షకుడి కింద అయిపోకూడదు ఇది అన్ని భక్షణ చెట్టు నడుకోండి చెట్టు కూడా పశువులు నడుకోండి దాన్ని దగ్గర ప్రకృతి గాలి స్వచ్ఛంగా ఉందనుకోండి దాన్ని పొంది చేసిస్తారు నేలను దగలు చేస్తారు నీటిని దగలు చేస్తారు ఇవన్నీ పాడు చేసేసి మీరు ఉద్ధరించి ఏమిటంటే కేవలము వీడి యొక్క భోగకాంక్షని సంతృప్తిపడుతుంది అందుకు భారతదేశంలో అంటే మనిషి కాన్సెప్టరీగా పనిచేస్తూ ఉంటారు తను ఆకాంక్షించి తనకి హితం ఒకటి ఇది చేసి ఆకర్షిస్తుంది ఇప్పుడు మీరు చూడండి గ్రాండ్ ట్రీ అని ఉంటుంది దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా వేగంగా చేసినటువంటి కార్ల మధ్యన పోటీ చేస్తారు వందలాది కార్లు ఆ కార్లు అవి మామూలు దేనికి ఉపయోగించి కాదు కాదు ఆ కార్లు ఎక్కడ చూసినా దాంతో ఎవరు ప్రయాణం చేయడానికి ఉపయోగించుకోవాలి రైళ్లు అది ఎలా ఏదో గదిలో ఉంటుంది అది ఎందుకు పనిచేయాలి దాంతో ఒక మనిషి కూర్చుని వారి ట్యూబ్లో పెట్టేసినట్టుగా ఫిక్స్ చేసేసి ఉంటారు దాంతో మీకు లోకంలో ప్రయాణం చేయడానికి దానికి పనిచేయాలి అటువంటి కార్లలో కూర్చొని వాటిని వేగంగా అడిగి వాటి కోసం కోర్సులు నిర్మాణం చేసి కొన్ని లక్షల ఏకర్ల సైన్స్ హెల్త్కి డిజిటల్ని వాళ్ళు తగలబెట్టిస్తూ ఉంటారు అదంతా కూడా ఎందుకంటే పోటీ ఎవరు ఎంత వేగంగా దాంట్లో నెగ్గిన వారికి గోవింద లక్షల రూపాయలు బహుమతి చూడక మీరు మీరు వాళ్ళు జన్మించి మీరు వాళ్ళు ఉన్నారు ఇది పాశ్చాత్య దేశాల యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి టెక్నాలజీ సైన్స్ కాదు టెక్నాలజీ అభివృద్ధి నుండి వచ్చినటువంటి ఒక విద్యుత రూపం ఒక రాక్షస రూపం ఆ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక పరిచయం మీద డెవలప్ చేస్తారు ఇదే ఇక్కడ మియామి గ్రాండ్ ఫ్రీ అయింది అక్కడ లండన్ గ్రాండ్ ఫ్రీ అయింది ఇక్కడ ఎంఎస్ఓఎం గ్రాండ్ ఫ్రీ అయింది గ్రాండ్ ఫ్రీ అని అంటారు ఎక్స్ అవన్నీ అలా చేస్తున్న సంవత్సరం జరుగుతారు అక్కడ కొన్ని లక్షల లీటర్ల హై స్పీడ్ డీజిల్ తరగతి చేస్తూ ఉంటారు దాంట్లో పోటీ స్పెక్యులేషన్ లక్షల రూపాయలు పందాలు ఆ పందాలు ఎక్కడా ఓడిపోవాలి మీరు ప్రజలంతా డిఫరెన్స్ అయిపోతాం టూ మేకర్ డిప్రెషన్ లో దిగిపోయాయి మొన్న ఓడిపోయి డిప్రెషన్ లో దిగిపోయాయి అదోపోవాలి సో ఈ రకంగా ఇది భారతదేశంలో ఎందుకంటే మనకు ఎందుకంటే ఓ వైపు మనం పెట్రోల్ లేదు ఏడుస్తున్నాం కదా పెట్రోల్ లేదు బాగుంది ఏడుస్తున్నాం పెట్రోల్ ధరలేమో ప్రజల వ్యక్తి మీద మహాభారాన్ని నిలబెట్టేయడానికి వెనుకాటం లేదు ప్రభుత్వం ఏమో పెట్రోల్ మేజర్ కన్సంప్షన్ ప్రభుత్వం ఏదో మనుషులు ప్రభుత్వమే ఎక్కువ మనుషులు చేస్తుంది వాళ్ళు తమ కన్సంప్షన్ తగ్గించుకోవాలి ప్రభుత్వం కార్పొరేషన్ తగ్గించింది ప్రజలు కూడా మీరు కూడా పొదుపుగా వాడుకోమని ఒక మార్గదర్శనం చేయాల్సిన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తుంది మద్రాసులో గ్రాండ్కి మద్రాసులో గ్రాండ్ చేయండి మద్రాసు టికెట్ చూసారా ఎంత పరిస్థితంగా ఉంటుందో చూసారా దాని మహానగరం ఎలా ఉంటుంది ఆ పరిస్థితి హైదరాబాద్ కంటే హైదరాబాద్ లో అలాగే ఉంటుంది స్లామ్స్ ఉంటాయి చాలా దిగ్గజాలు ఉంటారు సొసైటీ ఇటువంటి ఘోరములైన రాక్షసప్రాయమైన భోగాలకు అనువైన సొసైటీ కాదు మనం ఏదైనా కొన్ని ఆనందంలో జన్మలో ఎడిచానంటే అది మిగతాన్ని స్పష్టంగా అడిగితే ఇది ఎవరో కలిసి కాదు అది పెద్దలో కొడుతూ ఉంటారు ఉంటారు వాళ్ళు వాళ్ళు జన్మ చేశారంటేనే వాళ్ళకి ఆ హక్కు లేదు వాళ్ళ మీద బిల్లుగా చేయాల్సిన హక్కు వాళ్ళకి లేదు అలాంటిది మనకెక్కడి నుంచి మనకు అసలు ఆ టెక్నాలజీ లేదు ఆ స్వచ్ఛత అనేది ఏమీ లేదు ఇంకా మనం మంచినీళ్ళ క్లోరైడ్ లేని మంచినీళ్ళు లేని గ్రామాలు క్లోరైడ్ క్లోరైడ్ ఫ్లోరైడ్ గ్రామాల్లో ఒక యాభై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చింది రెండు వందల గ్రామాలు ఉండాలి ఈ రెండు వందల గ్రామాల్లో క్లోరైడ్ ఉండడం కోసం నేలలో వాళ్ళు అనేక వ్యాధులకి తరం తర్వాత కాదు వాళ్ళు నాశనం అవుతుంది ఆ నేలను కొంచెం శుద్ధి చేసేటువంటి ఫ్యాక్టరీ ఒక పెడితే అక్కడ ఒక చిన్న సంస్థలో ఒకటి పెడితే ఆ శుద్ధి చేసిన నీటి పైతే విజయంగా ఉంటారు ఇంత మొదటి ఈ మాత్రం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాభై సంవత్సరాల్లో ఫెయిల్ అయిపోయింది నేషనల్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది పెద్ద పెద్ద రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి అని ఇవన్నీ ఉన్నాయి వీటి కూడా ఫెయిల్ అయిపోయారు ఆ టెక్నాలజీ అని ఫెయిల్ అయిపోయారు simple technology water purification technology అది ఇంతవరకు డెవలప్ చేసి పది మందికి ఉపయోగపడే ఒక స్థితిగా ఫెయిల్ అయిపోయారు ఆ రీసెర్చ్ ఆ స్థితిలో మనం ఏదిస్తే ఈ రకమైన భోగాలను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇదంతా కూడా భయంకరమైన రజోగుణ లక్షణం సో ఒక్క దృష్టాంతం చెప్పాను దానికి లోతుల్లోకి వెళ్తే దాంట్లో ఇంకా ఘోరాపు ఘోరం లేని వికృత విషయాలు ఉంటాయి మీరు ఆశ్చర్యపోతారు ఈ గ్రాండ్ క్రీమ్లో విమెన్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఈ డోర్లో తీసుకుంటున్నాను చాలా ఘోరంగా ఉంటుంది నేను భయం చాలా ఆహ్వానంగా ఉంటుంది అదొక ఎక్స్ట్రీమ్ మన సమాజంలో ఇటువంటి దోషాల దోషాలకి సమాజం విలైపోతూ రజోగుణ ప్రభావం అటువంటి రజోగుణాన్ని మన హృదయంలో మనం స్థానం ఇవ్వటం కనీసం మనం గీతను అధ్యయనం చేసినది కానీ హృదయంలో రజోగుణానికి దోషం లేకుండా ఉండాలి రజోగుణంలో ఉంటే దాని లక్షణాలు ఏంటంటే తీవ్రమైన భోగాలు దాని ఆపోజిట్ లక్షణం వైరాగ్యం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్న రజోగుణం అంటే రజోగుణానికి ఆపోజిట్ వైరాగ్యం రజోగుణం ఎలా పోతుంది రాగం తీవ్రమైన రాగం సో ఈ రాగానికి ఒక మధుకైత భూమి మీరు వినుంటారు శ్రీకృష్ణుడికి మధుసూదనుడు అని కదా మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుని చంపుతున్నారు చాలా మంది రాక్షసుని చంపారు అసలు ఇంతకీ అసలు మధు అనే రాక్షసుని కృష్ణావతారంలో చంపలేదు ఇంకో విష్ణువుగా ఉన్నప్పుడు అంతే దేవి మహాత్మంలో వస్తుంది మధురమే రాష్ట్రంలో ఈ మధువుకి తోడు కైతపులు ఏమిపోతుంది జంట రాక్షసులు జంట రాక్షసులు అంటే అర్థం ఏంటండి రాజప్రసాద్ అది కామేశ క్రోధ కామం అంటే రాజం క్రోధం అంటే ద్వేషం రాజద్వేషం సో ఈ జంట రాక్షసులు మధు కైతపులు మధు అంటే వాడు రాజం కైకభుడు అంటే వీళ్ళిద్దరిలో విష్ణువు చంపాడు అంటే ఆయనకి మధుసూదన మధువుని బట్టి కైతఫం వస్తుంది మధు లేకపోతే కైతఫం ఉండదు రాగం లేకపోతే ద్వేషం ఉండదు నామం లేకపోతే క్రోధం ఉండదు కాబట్టి మధు కైతఫ సూదన అర్థం మధు అంటే కాదు నేను మధుని బట్టే కైతఫుడు వస్తాడు మధు లేకపోతే కైతఫుడు ఆయన మధువుని సంహరించిన వాడు ఎగ్జాక్ట్లీ శివుడు కామదహనం చేసిన వారని చెప్పినట్టు ఆ మధుకైతే బుధమైనటువంటి రాక్షసులు కామేక ఆ రాక్షసులు మన హృదయంలో ఉంటారు వాళ్ళని సంహారం చేస్తే మన హృదయంలో విష్ణువు సాక్షాత్కరిస్తారు సో ఈ ఈ రాక్షసుల యొక్క లక్షణం ఏంటంటే యజోగుణం మధు మధు అంటే తేనె తేనె రాగానికి చిహ్నం అది తీయగా ఉంది అది నాకు ఆకర్షణీయంగా ఉంది తేనె ఉన్న చోటకి చిన్నగా పరిగెత్తినట్టుగా వీళ్ళు చిన్నదిలాగా ఆ పుష్పములంతా జంతు పెట్టుకుంటూ ఆ భోగములు ఉన్న చోటుకి పరుగులు ఎత్తుతూ ఉంటారు సో ఈ భోగాశక్తి భోగముల వెంట పరుగులు ఎత్తటము క్రమక్రమంగా రోగిష్ఠులు ఎదుగుతారు భోగే భోగభేది చాలా హానికరం భోగం వచ్చేసిన భోగ వాసన ఎదుగుతారు నేను మన మందిని చూశాను ముసలివాడు అయిపోతాను శరీరంలో ఎక్కడ శక్తి ఉండదు సో గృహీత్వా వ్యక్తిని గండం అన్నారు సత్యపురుషులు నడుస్తూ ఉంటారు తదపి రమించే త్యాశ పిండ అయినా వీడి హృదయంలో ఉన్నటువంటి దురాశ అనే ఆ పిండం అది ఇంకా కరగలేదు అలాగే దృఢంగా ఉంది సో ఆ విధంగా వయస్సు మళ్ళిన ఆ ఆశ ఆ దురాశ గిరిడి సంభోగాలు అది వదలదు అది అలా వీడి వెంట దాన్ని వాడు వెంటాడుతూనే ఉంటుంది వీడి భోగవాసనలతోటి పటమటమవుతూనే ఉంటారు సో ఈ ఇదే శత్రువు ఆ రజోగుణం ఏంటి రజోగుణము అంటే మనస్సు ఎప్పుడు అలాగే over hyper active over active గా ఉంటుంది అదే రజోగుణం ఆ రజోగుణము భావన క్రోధము అసూయ ద్వేషము ఇటువంటి సకల దుర్లక్షణాలకి దుర్లక్షణాలకి అదే మోదం సో అది గుర్తించి మనస్సుని కొంత కామ్నెస్ ని తీసుకురావాలి అదే తత్వగుణం అనబడుతుంది మనస్సు యొక్క కాంకర్యాన్ని మనస్సులో ఉండే కాలుష్యాన్ని రెండింటికి కలిపి రజోగుణం ఉంటుంది ఎందుకంటే రజస్ అంటే భూమి ధూళి ఎలా ఉంటుంది ధూళిగా దర్శిస్తుంది ప్రకాశించే వాటిని పరిచేస్తుంది అది రజోగుణం ధూళి యొక్క లక్షణం రజస్ అంటే భూమి రజస్సు యొక్క రెండో లక్షణం ఏంటంటే అది ఒక చోట ఉండదు అది అంతటా సంచారం చేసేస్తూ ఉంటుంది వాయువుతో అలాగే మన మనస్సు కూడా చాలా కలుషితంగా ఉంటుంది అంటే మనస్సులో వచ్చేటువంటి సంకల్పములు రాగ పూర్ణములు రాగంతో నిండి ఉంటాయి ద్వేషంతో కూడా నిండి ఉంటాయి అది కాలుష్యం అంతేకాకుండా మనస్సు చాలా యాక్టివ్గా ఉంది చాలా ఎక్కువ ఓవర్ యాక్టివ్గా ఉంది హైపర్ యాక్టివ్ అంటారు దీన్ని హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ని దీన్ని ఒక డిసీజ్గా గుర్తించాలి దానికి దాని సిండ్రోమ్ ఉంటుంది hyper active attention deficiency hyper active syndrome అదే పేరు ఏది పేరు అంటే ఏదో ఏది అలా పెట్టేవాడు కాదు ఇది వెరీ పాపులర్ చూసి ఏది హెచ్ఎఫ్ అని గుర్తున్నాను లేకపోతే hyper activity attention deficiency so HA ఏది అలా ఏదో అడుగుతున్నారు డిజార్డర్ డిఎస్ఏ డిజార్డర్ సో ఏంటంటే డెఫిషియన్సీ నేను చెప్పిందే కదా సిండ్రోమ్ బదులు డిజార్డర్ కాబట్టి ఏమన్నారు దాన్ని ఏడు హెచ్డి అన్నారా attention deficiency hyper active disorder అది రెగ్యులర్ ఇది పిల్లల్లో ఇప్పుడు పిల్లలకి ఈ ఏడిహెచ్డి డిజార్డర్ని ఏడిహెచ్డి అనేటువంటి దోషాన్ని నివారణ చేయడానికి ఏడు ఉపాయం అని ఎప్పుడో చెప్తుంది ఇంకొకటి ఇంతకంటే ఘోరం ఏంటంటే దీనికి డ్రగ్స్ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఏడీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి వీళ్ళు ట్యాబ్లెట్స్ ఫైజర్ మొదలైన కంపెనీలు వాళ్ళేమో ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ సింథసైజ్ చేసి వాటిని అమ్ముతూ ఒక సైకియాట్రిస్ట్ ఆయన ఉన్నాడు లండన్ బేస్డ్ సైకియాట్రిస్ట్ అతను federal drug authority united states గవర్నమెంట్కి అభ్యర్థి అతనిలో ఒక తెలిసేది ఏంటంటే ఈ ఏది వ్యక్తికి డ్రగ్స్ ఈ మానసికమైన దోషాలు ఏవైతే కాంప్లెక్సెస్ లేదా డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డ్రగ్స్ ని ప్రిస్క్రైబ్ చేసే అలవాట్లో పడిపోయారు సైకాట్రిస్టులు ఈ సైకాట్రిస్టులు అందరూ కూడా ఈ మెడికల్ కంపెనీల యొక్క చేతుల్లో లో వీళ్ళు బాగులు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి ఇదిగో ఈ అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డెన్సీ మందు వేసుకోవాలి అని వారు ఇచ్చే వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసేస్తూ ఉంటారు ఇది ఈ విధంగా వీళ్ళు ఆ మందు వేసుకుంటే ఏమవుతుంది తెలిసినా ఇది సూసైడల్ టెండెన్సీస్ ఇస్తారు అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్కి టాబ్లెట్లు ఉన్నాయి ఏదో ఉన్నాయి ఏదో టాబ్లెట్స్ ఉన్నాయి అవి వేసుకుంటే ఇది తగ్గుతుంది మైండ్ కొంచెం డల్ అవుతుంది కానీ సూసైడల్ టెండెన్సీస్ ఇస్తారు సూసైడల్ టెండెన్సీస్ ఉంటే అది జిల్లా నెలకొస్తారో నెలకొస్తారో నెలకోసారో సడన్ గా చేసుకోవాలని చేసుకోవాలనిపిస్తుంది ఆ మందు కారణంగా సైడ్ ఎఫెక్ట్ అలా అనిపించినప్పుడు ఆ టైం ఎవరైనా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు వేరే పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉంటే అది వేరే తప్పలేదు అలాంటివి ఏమీ లేకుండా ఒంటరిగా ఉంటే ఆత్మహత్య కాబట్టి ఇది మందు ఇది ఏంటంటే ఆ కంపెనీ ఆ పరిసర మొదలైన కంపెనీలకి లాభాల్లో చాలా ఎక్కువ శాతం లాభాలు ఇది ఈ గ్రహించారు ఎందుకంటే వీటి ఖరీదు చాలా ఎక్కువ ఆ ఖరీదు ఇన్సూరెన్స్ మరియు అంత బిజినెస్ ఆ లాభాలు దానికేమో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అమెరికన్ సొసైటీ చాలా అడ్వాన్స్మెంట్ సొసైటీ ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈ మందుల్ని డాక్టర్లు ఏర్పడం దాంట్లో విడిచిపోయిన చేతులకి నేర్చుకోవడం అవుతుంది అనర్థం వాళ్ళు ఇంకో రకంగా నేర్చుకోవాలి కానీ నేర్చుకుంటే వాళ్ళు దీపావళిలో కాసేస్తారు ఇవ్వాలంటే అది కూడా కష్టమవుతాం దీనికి అటవాసం కాల్స్ సర్టిఫికెట్స్ దొరుకుతాయి ఇది వాళ్ళలో వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మీకు ఏ సర్టిఫికెట్ అయినా రాసిస్తారు యాంటీ యూనివర్సిటీలో లేకపోతే రాయ్ యూనివర్సిటీ అని ఏదో సర్టిఫికెట్ రాసిస్తారు లేకపోతే అలరప్పం యూనివర్సిటీ అని రాసిస్తారు ఏదో ఒకటి ఇలాంటి యూనివర్సిటీ ఆ సర్టిఫికేట్ పట్టుకుని మీరు మెడికల్ సర్టిఫికేట్ వెళ్ళిపోవడం డాక్టర్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నాం వాళ్ళకేమో కరెక్ట్ బహుమతులు ఇవ్వడం ఫ్యామిలీ ఫ్యామిలీ నచ్చింది వాటి ఇవ్వడం వాటి ఇవ్వడం వాటిలో నా మందు పేరు ఎలా మంది లేదు వాటి ఇవ్వడం అలా రద్దు చేసుకుంటాం అలా మందు కొట్టాం గుర్తొస్తాం అంటే మనం పేషెంట్ చూడగానే కనెక్షన్ వాకింగ్ చేసిన వల్ల మొదటి బుద్ధిలో వాటి కాకపోతుంది పేషెంట్ చూడగానే ఎనీ వేర్ నియర్ సర్చ్ దానికి సమీపంలో ఈ వీళ్ళందరూ పుష్పించడానికి అవకాశం ఉన్న పేషెంట్ అంతా రాసినారు అలాగే నివారంతరీగా ఇలెక్టర్స్ అంటారు అలాగే అలా మాట్లాడుతుంది యాదాలాపంగా అయిపోతూ ఉంటుంది అదంతా సైకాలజీ ఒక సైకలాజికల్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తారు ఒక ప్యాటర్న్ వీళ్ళు మనసులో పెడతారు సో ఆ ప్యాటర్న్ లో పెడుతుంది ఇది డాక్టర్ అది రాసిస్తాం వాళ్ళు ఇదంతా దేనికంటే అటెన్షన్ డెఫిషియన్సీ రజోగుణాన్ని తగ్గించుకోవడానికి భగవద్గీత క్లాసుకు అటెండ్ అయింది ఒక నాలుగు రోజులు మన క్లాస్కి అటెండ్ అయితే మరి మందులు ఏం చేస్తాం మీరు ఇంకా రహస్యం ఏంటంటే ప్రపంచంలో కల్లా ఈ మందుల్లో ముప్పై శాతం మందులు అమెరికాలో నిలుగుతాయి ఇప్పుడు మీరు అర్థం చేస్తున్న అమెరికన్ సొసైటీ హ్యాపీ సొసైటీ కాదు ఇలాంటి మందులు ముప్పై శాతం మ్యానుఫ్యాక్చరింగ్ దాకా ముప్పై శాతం వాళ్ళే ముందేస్తున్నారంటే అంటే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మానసిక ఆరోగ్యం ఏ లెవెల్లో ఉందో మీరు తెలుసుకోవచ్చు వాళ్ళ శారీరక ఆరోగ్యం ఏ లెవెల్లో ఉందో మీరు చూడాలంటే ఒకసారి మనుషులను చూస్తే తెలుసుకోండి ఉద్దేశించి హాల్ కైస్ చూసి సొసైటీ మనం ఆ సిచ్యువేషన్ కలిగే వాళ్ళు మానసిక కాకూడదు చెప్పండి చూసేది తెలుసుకోండి దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అమెరికన్ సొసైటీ కంపెనీలు ఏం చేస్తున్నాయి ఏంటంటే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా young beautiful look ladies employ చేస్తున్నారు వాళ్ళ ఆ ప్లాన్స్ ఎందుకంటే డాక్టర్ కమ్యూనిటీ మేల్ గారి అంచేతను ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ వీడు కూడా ఫుడ్ బుట్టు వేస్తుంటే వాడేంటే అట్రాక్ట్ కాదు అంచేత ఒక యంగ్ లేడీని అక్కడ స్టీల్ లేడీస్ ని ప్రిపేర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మయాన్లో వాళ్ళు ఎలాగ హావభావాలు ఎలా ప్రదర్శించాలో దానికి రైలు అలాగే ప్రైవేట్ ముందు సర్టిఫికెట్ తోటి ఉద్యోగం సంపాదిస్తుంది అమ్మాయి ఈ అమ్మాయి వెళ్ళి ఇంకో ఈ మందులనే డాక్టర్ చేస్తుంది వాళ్ళు రాసిస్తారు దీన్ని ఏమన్నా మాఫియా అనాలా మెడికల్ వాళ్ళు అనాలా ఇది మాఫియా ద్వారా ఈ కథంతో మీకు ఏం చెప్తానంటే రజోగుణంలో ఉండే మహాదోషము అట్టి రజోగుణాన్ని దరిదాపులకు రానివ్వటం తత్వగుణంలో పడటం రజోగుణంలో పడిపోతాం రజోగుణం అంటే ఏంటి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాం ఇంకా భోగాలను చూస్తున్నాం మరింత ఖర్చు పెడతాం మరింత ఎంజాయ్ చేస్తాం మరింత డబ్బు సంపాదిస్తాం ఇది రజోగుణం యొక్క ఒక మరింత నాకు కీర్తి ప్రతిష్టం కావాలి I have to achieve something more world thing what is instead world thing దాన్ని రజోగుణం రజోగుణానికి దృష్టాంతం నేను మనం విన్నాను వాళ్ళు అంటారు ఈ క్యాంపర్ ఒక ఇది ఈగోల్డ్ ఫీజం అందుకు మీద దృష్టాంతం చెప్తున్నాం సో ఈ చెంప అసలు ఒక తెలుస్తుంది is the world champion this moment is the world champion అవతల ఇప్పుడు సెలవు చేయబోతున్నాడు it is the next point for the other person next point for the other person మీరు సెలవు చేయబోతున్నారు నెక్స్ట్ పాయింట్ ఛాంపియన్షిప్ పాయింట్ మీరు సెలవు చేసేదే వాళ్ళ దగ్గర ఈ పాయింట్ కనుక వీళ్ళకి వచ్చిందా ఇది కంటిన్యూస్ గా క్యాల్కులేట్ ఒకవేళ ఈ పాయింట్ రాలేదనుకోండి ఈ పాయింట్ వాడికి వెళ్ళేదనుకోండి ఈ నో మోర్ క్యాల్కులేట్ భగవాన్ అంటాడు this moment he's an champion అన్నీ రిసర్వ్ చేశారు వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు ఆ రిప్లై ఎలాంటి రిప్లై ఇస్తే వీడు ఆ బాల్ గడిదాపుకి చేరుకోలేనంత పవర్ఫుల్ సాధన చేశాడు కదా వీడి సరోజన ఆమె మీద అది వచ్చింది వీడు మిస్ అయ్యాడు this moment he's not champion అని ఈ ప్రపంచంలో మనం సంపాదించేటువంటి పొజిషన్స్ స్థానాలు అలా ఉంటాయి వాళ్ళ జీవితకాలం తపస్థితంలో భారత వచ్చి టెన్నిస్ దర్శనం చేయడం లేదు ప్రపంచంలో భార్య లేదు భర్త లేదు పిల్లలు లేదు తల్లి లేదు తండ్రి లేదు చదువు లేదు సంఖ్య లేదు ఏమీ లేదు ఒక్కటే ఉంది అదేంటంటే టెన్నిస్ షాప్ అది ఒక్కటే ఉంది ఇంకా అది తప్ప ఇంకో ప్రపంచం లేదు టెన్నిస్ నెగ్గుతూ ఉండడం రూపాయలు బ్యాగ్లో వేసుకుంటాం ఇదే తప్ప ఇంకో పని దీన్ని ప్రొఫెషనల్ టెన్నిస్ అంటారు వాళ్ళు అంత తపస్థితిని చేసి సాధించారు ఛాంపియన్ అది this moment it is they and this moment ఈ నో మోర్ ఏ ఛాంపియన్ అని కామెంటేటర్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఇంత అశాశ్వతమా ఈ లోకంలో ఉన్నటువంటి పొజిషన్స్ ఇంత అశాశ్వతమా this moment it is world champion and this moment is is not రోజు గడపలు అయితే ఛాంపియన్ ఓవర్ ఈ క్యాంపస్ మొత్తం ఎలా ఉంది తెలిసిన మహాదుఖం చేస్తుంది కారణం ఏంటంటే ఇదంతా కూడా విజయం తప్పు గుణం సో తీవ్రమైన భోగ ఆకాంక్ష తీవ్రమైనటువంటి పేరు ప్రతిష్టలు కీర్తి ఆకాంక్ష ఇది కావాలి ఇది అవ్వాలి అదే వాళ్ళు life of become I have become this I have become ఇది రజోగుణం ఈ రజోగుణమే కామక్రోధాలకి నెలలు నెలలు దాని వస్తాయి కామక్రోధాలు అదే మీకు శక్తులు కామ క్రోధ యజోగుణ సముద్భవ ఏనం ఇహ వైద్యం విద్ధి ఏనం దీనిని దీనిని అంటే దేనినండి సామాన్యం కామనం లేదా క్రోధ లేకపోతే ఈ రెండింటికి మూలం అయినటువంటి రజోగం దాన్ని మీరు శత్రువుగా తెలుసుకోండి ఇది తెలుసుకో తెలుసుకోవడం ఈ శత్రువు ఎటువంటి శత్రువు అంటే దీన్ని జ్ఞానం చేతనే మీరు ఎదిరించగలుగుతారు ఇంకో పద్ధతిలో దీన్ని డిఫీట్ చేయడం కదా తపస్సు చేసి దీన్ని డిఫీట్ చేయలేదు విశ్వామిత్ర మహర్షి తపస్సు చేశారు ఆ కథకు అర్థం ఏంటంటే అలా లెక్కకుండా తీసుకోకూడదు ఆ కథకు అర్థం ఏంటంటే ఆయన తపస్సు విశ్వామిత్రుడికి విశ్వ వశిష్ఠుడికి డెవలప్ వస్తుంది వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి క్షత్రియుడు అహంకారం అది బిగినింగ్ పాయింట్ బ్రహ్మర్షి అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు ఆత్మజ్ఞానం అహంకారం అనేది సున్నా అన్నాడు ఆయన యుద్ధం చేయదు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఆయన తిరిగి యుద్ధం చేయదు వీడు విశ్వామిత్రుడు యుద్ధం చేస్తే కానీ ఆయన యుద్ధం చేయదు అయినా వీడు ఆయన ఏం చేయలేదు ఆయన ఎలా ఎందుకంటే ఆత్మస్వరూపానికి నాశనం లేదు సో ఆయన తపస్సు చేయడం మొదలు విశ్వామిత్రుడు తపస్సు దేనికోసం వశిష్ఠుని జయించడం కోసం ఇదే మరి అహంకారం రజోగుణం అంటే తపస్సు కూడా రజోగుణం వచ్చేసింది దోషం తీవ్రమైన తపస్సు చేస్తుంది రజోగుణం ఎప్పుడైతే ఉందో ఏమవుతుందో తెలిసిన కామ ఏష ఊర్వశ ఊర్వశనా నేను కాడ ఊర్వశి ఊర్వశి పురుగు పురుగు ఇంకో కాయాలన్నాడు ఆయన గౌరవం ఎందుకంటే భారతంలో ఊర్వశి ఊర్వశి కాబట్టి ఇలాంటి పేరు సంఖ్య గుర్తులేదు మేనకు వస్తే వీరే తపస్సుందా మానేసి ఆలని తెలుగుదేశం కామ ఏష రజోగుణ వశిష్ఠుడి మీద జయించడం అనేది రజోగుణం అది తత్వగుణం కాదు రజోగుణం ఉండబట్టే కామేష మేనక ఈయన హృదయంలో ఉండే కామను మేనక రూపంలో వచ్చింది అయిపోయింది పరిస్థితి అయిపోయింది మళ్ళీ తెలుగు తీసుకుని మళ్ళీ ప్రారంభించింది మళ్ళీ ప్రారంభిస్తే ఈసారి క్రోధ క్రోధ రూపంలో వస్తుంది వాళ్ళు నిషేధించడాలు ఇది అదే కామ క్రోధ మళ్ళీ దొరుకుతుంది మళ్ళీ ప్రారంభించారు ఈసారి నేను రామాయణంలో మీకు అంత ప్రారంభంగా ఉంటుంది ఈసారి రామ్ రంభన్ రంభ అంటే క్లీన్ ఆఫ్ ఈ టెన్స్ అల్టిమేట్ సో ఇంద్రుడు పంపిస్తాడు రంభంటుందే నేను విశ్వనాథుడి ఎందుకు ఆయన పంపిస్తాను ఆయన నన్ను దూరం చేస్తాడేమో శాపం ఇస్తాడేమో ఆయన ఏదో పాపం తపస్సు చేసుకుంటున్నాడు రెండుసార్లు భ్రష్టుడైనాడు ఈసారి ఏమన్నా తప్పు అవ్వడైనా మీతో ఈ వ్యామోహం అని ఆవిడ అదంటే అదేం కుదరదు వెళ్ళాల్సిందే అంటారు ఆవిడ ఇంకేదో డ్యాన్స్ ఏదో చేస్తుంది కవిత ఈయన కళ్ళు తెచ్చారు ఏదో ఇంటికి అది వాళ్ళు కళ్ళు తెచ్చారు శాసనం చేస్తారు ఆయన కళలో శాంతి తప్ప సాధన కానీ ప్రవచనం కానీ మహర్షి నన్ను ఏమి క్షణం నీ శుభం కలుగుతాడా నిన్ను నాకే తెలుస్తాను తెలియదా మరి సెలవైన సెలవు ఆ లక్షణంలో ఉన్నాయి శాపలేదు కామన లేదు ద్రోహం లేదు ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి హృదయంలో సంపూర్ణం వచ్చేసినారు అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చారు బ్రహ్మర్షి లేదా చాలా వస్తుంది ఇంకే చెప్తాను అది గురి అది తత్వమా కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ శత్రువర్గం వచ్చిస్తుందా కాదు ఆయన హృదయంలో ఉండే రజోగుణమే శత్రు అదే కామంగా అదే క్రోధంగా మారింది ఇది ఆ దాహ యొక్క రహస్యం అలాగే ఆ దాహం అర్థం చేస్తారు కాబట్టి ఇదేం లేదు శత్రువు విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు ఆ శత్రువు తన శత్రువు రజోగుణము కామము క్రోధము తెలుసుకుని అహంకారపూర్ణుడైన క్షత్రియుడు బ్రహ్మవేత్తైతే బ్రహ్మర్కైతే అంటే అహంకారికి బ్రహ్మర్కికి మధ్యలో గ్యాప్ ఉంటే గ్యాప్ ఈ గ్యాప్ని ఎవరు అభినందిస్తే వాడు బ్రహ్మర్కి ఈ గ్యాప్ని ఎవరు అభినందించలేకపోతారో వాడు అహస్పాతాలు అనుకుంటారు కాబట్టి మీరు శత్రువు ఈ రజోగుణము ఈ కాలక్రమాలు దీని తెలుసుకోవాలి ఇది విశ్వామిత్రుడి కంటే ఈనాడు మనుషులకి చాలా ఎక్కువ ఎందుకంటే అప్పుడు ఉందేదో నా అనుభవం వచ్చి వెనకాలని అన్నావే కానీ ఈ భోగాలు లేవు ఇప్పుడు భోగాలు బాగా పెరిగిపోయాయి భోగాలు చాలా సులభంగా అయిపోయాయి తీర్చి సులభం అంటే లభ్యత తేలిగ్గా లభిస్తుంది ఇలాంటివి కూడా దొరికేస్తాయి కావాలంటే ఎక్కడో ఎక్కడెక్కడో దొరుకుతూ ఉండి ఉంటాయి అలా దొరుకుతూ ఉండి ఉండాలి సో కాబట్టి మనిషి పద్ధతులు అయిపోవాలనుకుంటే వాడు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు వాడికి అక్కడ ఆ పద్ధతులను చేసేటువంటి భోగ భోగాలన్నీ సమృద్ధిగా చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకి చాలా ఆసక్తిగా ఉండాలి ఎదరవాళ్ళని ఉండాలి మనసు మనం కాన్షియస్గా ఉండాలి ఈ భోగవాసనలకు వెళ్ళిపోతుంది చాలా మహాత్ములు ఏం చెప్తారంటే మనం ఏదో పురాణాలు అంటాము ఉపన్యాసాలు అంటాము పూజలు అంటాం క్షేత్రాలు దానాలు ధర్మాలు ఇవన్నీ అంటూనే ఉంటాం కానీ మౌలికంగా మన అందరిలోనూ ఒక పెద్ద వీక్నెస్ మనలో ఉంటుంది ఆ వీక్నెస్ మనం ఒక పెద్ద హృదయంతో దాన్ని అంగీకరించాలి వీక్నెస్ ఉందని అంగీకరిస్తే తర్వాత మీకు ముందు అనుకో నో నాలో వీక్నెస్ లేదని వీడు ముందే నెగిటివ్ గా మాట్లాడితే వీరికి బాగుపడే అవకాశం కూడా రాదు మన జీవితాల్లో ఈ దోషం ఉంది ఏకంగా దోషం మన జీవితాన్ని మనం భోగ వాహనాల నయనంగా నిర్మాణం చేసుకుని ఉన్నాము ఆ విధంగా మనం నిర్మాణం చేస్తున్నాం మన తల్లిదండ్రులు తెలుసో తెలియకో అలా పిలిచాం నేను వాళ్ళని పట్టుకున్నాను ఆ తరం వాళ్ళకంత భోగవాసన లేదు ఆ తరువాత తరంలో ఒక రకంగా చెప్పాలంటే మన తరంలోనే భోగవాసన ఆరంభమైంది మనం భోగవాసనలో ఎంత పడుతూ మనం జీవితాన్ని అలా నిర్మాణం చేసుకుంటూ వస్తాం మన జీవితంలో లక్ష్యం ఏంటంటే పెద్ద డిగ్రీ సంపాదించాలి ఎందుకంటే పెద్ద ఉద్యోగం సంపాదించడం ఎందుకంటే పెద్ద మొత్తాన్ని ఘనంగా సంపాదించడం ఎందుకంటే ఎక్కువ భోగాలను అనుభవించడం కోసం అని ఈ విధంగా జీవితాన్ని మనం నిర్మాణం చేసుకుంటూ వచ్చాము బహుశా ఆ వయస్సులో దానికి ఉండే శోభ దానికి ఉండొచ్చు యవనంలో ఉన్నవాళ్ళు ఇంత మరీ వేదాంత భావన ఇలాంటి కావాలంటే రాదు కూడా కొన్ని దానికి కూడా టైం ఉంది కానీ ఒక వయస్సు వచ్చేప్పటికి మనం ఆ భోగాలను బాంఛన వ్యతిరేస్తాం ఆ భోగ వాసనలు భోగానికి సంబంధించిన మీల్యములు భోగ మీల్యములు మన జీవితంలో ప్రతి అంశంలోనూ కూడా ప్రవేశించేసి ఉంటాయి అంచేతనే మనకి అది చాలా సహజంగా అనిపిస్తుంది క్రమంగా వాటిని అన్నింటినీ కూడా మనం నిరాకరించాల్సిన పరిస్థితి పరిస్థితి మనం తెచ్చుకోవాలి లోకాలు అన్నింటినీ కూడా క్రమంగా నిరా నిరాకరించడం మనిషి చాలా సింపుల్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి బాహ్యమైన సింప్లిసిటీ చాలా ఆనంతరమైన సింప్లిసిటీ ఉంటాం మనిషి ఇన్నర్ మైండ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఒక మనిషిని చూడగానే ఈ మనిషి వల్ల మనకి ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తే వారి మైండ్ చాలా కాంప్లెక్స్ మైండ్ అని అర్థం మ్యానిపులేటివ్ మైండ్ అని అర్థం అలా కాకుండా ఆ మనిషి మనకు ఏం చేశాడో ఏం చేయలేదు లేదసం ఈ just love the human being ఒక హ్యూమన్ బీయింగ్ అని ఆ simplicity of mind the freedom of mind from all kinds of desire దాన్ని మనం సంపాదించుకోవాలి inner simplicity and out of simplicity రెండింటినీ కూడా మనం నిండా అధ్యయనం చేసి వాటి జీవితంలో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా మనం అడుగు ముందుకు వేయాలి విధ్వేదమైన వైద్యం మన శక్తి ఏంటంటే బాహ్యం నుండి అంతరం నుండి కూడా మనం అధికమైన భోగవాసనలు మనకు నేను ఎప్పుడు కూడా మనమని అంటూ ఉంటాను మీరని అన్న సందర్భాలు ఉంటాయి మనం అనే సందర్భాలు ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు సాధు సంతులు కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవారు ఇప్పుడు కూడా మీకు సమాజ జీవనము అన్ని వర్గాల వారిని ప్రభావితం చేస్తుంది సమాజ జీవనంలో సింప్లిసిటీ ఉంటే అన్ని వర్గాల వారు సింపుల్గా ఉంటారు రాజకీయ నాయకులు సింపుల్గా ఉంటారు జనులు సింపుల్గా ఉంటారు సాధు సంతులు కూడా సింపుల్గా ఉంటారు సమాజ జీవనము భోగవాసనలతో కలుషితం అయినప్పుడు రాజకీయ నాయకులు కలుషితంగా ఉంటారు సమాజం కలుషితంగా ఉంటుంది సాధు సంతులు కూడా కొద్ది గొప్ప కలుషితమై ఉంటారు ఈనాడు మనం సాధు సంతుల యొక్క పరిస్థితులను చూసినట్లయితే వారు చాలా పరాయణంలో భోగ భోగములతో నిండిన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పడానికి నేను సందేహించనక్కర్లేదు సో అది దాంట్లో సాధువుకి డయాబెటీస్ వచ్చిందంటే పోలే డయాబెటీస్ అంటే డయాబెటీస్ సిగ్నల్ అందుకోసం చెప్తుంది కొన్ని జెనిటిక్ గా వచ్చి ఉంటాయి దాని గురించి నేను అంటలేదు లైఫ్ స్టైల్ బేసిస్ మీద సోమరితనం కారణంగా డయాబెటీస్ వచ్చిందంటే అది సాధువు శోభన ఇవ్వదు అది ఏదో దిల్లీపరంగా దివ్యపరంగా అంటే జెనెటిక్స్ వల్ల వచ్చిందంటే అది వేరే అంతేకాని ఆయన ఎదుటి వచ్చింది కాబట్టి ఆయన చదవాలన్న తప్ప నా అభిప్రాయం అది కాదు జీవన శైలిలో దోమలు ఎక్కువైపోయి దోమలితనం పెరిగిపోయి అలా అయిపోయి డైబెటీస్ వ్యాధికి గురైపోతున్నాడు అంటే ఇప్పుడు జరిగిన పదహారేళ్ల కూడా డైబెటీస్ ఉన్నాయంటే మీకు అనిపిస్తుంది అంత దుఃఖం అనిపిస్తుంది నేను టెక్సస్ లో ఒక ఏదో లేడీ నేను క్వైట్ శక్తి అమ్మాయి అంత అంత శక్తిగా ఉన్నది చాలా దురదృష్టం జెనెటిక్ అయితే I cons that is not genetic and then at the age fifteen and ఆ డైబెటీస్ ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి బర్గర్స్ తింటుంది హ్యాం బర్గర్ అనేది ఆమె తింటుంది ఏం చెప్తుంటారు ఇంత పొడుగుంటుంది అది తింటుంది ఒకసారి నేను చూసినప్పుడు పిజ్జా ఉంటుంది పక్కన five hundred ML coke bottle ఉంది నేను అడిగాను నువ్వు డైబెటీస్ పేషెంట్ గానా అదే పేషెంట్ ఎస్ అనుకుందంటే pizza coke bottle work combination coke bottle five hundred అది పంచదారు లేదు అది కోక్ బాటిల్ ఏంటో ఉపయోగించినది షుగర్ వాటర్ దీని నథింగ్ షుగర్ వాటర్ బాగా విజయవాడ తెలియదు మంచిది కాదు ఏది కావచ్చు షుగర్ వాటర్ సో అలాగే అలాగే ఒక యంగ్ లేడీ ఆ యంగ్ మ్యాన్ డైలీ తీసుకుంటే ఎంతో ఉద్యోగం ఒక సన్యాసి డైలీ తీసుకు అలాగే లైఫ్ స్టైల్ చేసి డైలీ తీసుకుంటే అది ఉద్యోగం పిల్లలు యాభై ఏదో అరవై ఏదో వచ్చిందంటే పోయిన విషయం యంగ్ లో డైలీ తీసుకుంటుంది కాబట్టి సన్యాసం ఏం చెప్పాలంటే సన్యాసి దగ్గరే భోగవాసన వచ్చేటైతే ఇది సమాజంలో ఇది ఏ వర్గమో మిగలలేదని చెప్పడం వస్తుంది కదా అంతేకాదు ఒక ఆశ్రమాన్ని తప్పు చేయడం కోసం నా అభిప్రాయం కాదు ఆరు బాబులు English English of of sensate value మనం నడవడం మంచిదే మనం ప్రతిదానికి వాహనం మీద ఆధారపడుతుంది నడకనేది లేదు సర్దా స్వాతి కొన్ని ఉంది పూర్వకాలం ఉత్తరం దాయికాన్ని వీళ్ళు వాటి ఉత్తరం రాయడం అనే ఒక ఆర్ట్ సమాజం నుంచి మాయ ఎప్పుడైనా ఉత్తరం రాశాను నేను ఎప్పుడు నేను ఒకప్పుడు ఉత్తరాలు రాస్తుంది మా అమ్మగారే రాసివ్వండి మా ఆయన గారికి రాసివ్వండి మిత్రులు రాసివ్వండి ఎవరెవరికీ రాస్తుంది ఇళ్ళైన కవర్లు కాపులు ఉంది దివ్య దీన్ని కాపు రాద్దామా ఇళ్ళైన కవర్ రాద్దామా అని సాయిస్తున్నా అలా రాస్తుంది ఇది తీసినప్పుడు ఇది అది తీసినప్పుడు ఇది రాసివ్వండి దీని ఉత్తరాలు రాయడం అనే ఆస్తి పోయింది నడవడం అనే ఆస్తి పోయింది ఈ రకంగా భోగ రాష్ట్రం జీవితంలో అందరి జీవితాల్లోనూ అలాగా పాపకం నీరులాగా ప్రవేశించేశారు ఇంకేతనే మీకు ఆశ్రమాలు కూడా భోగ ప్రధానాలుగా తయారైపోయాయి ఆశ్రమాల్లో కొన్ని ఆశ్రమాల్లో కట్లరీ చూసినట్లయితే కళ్ళు దిగ్గేయడం కట్లరీ అంటే చూసినట్లయితే స్టీల్ ప్లేట్లు ఫోర్త్ ఎందుకంటే ఆశ్రమంలో ఫోర్త్ ఎందుకంటే ఫోర్త్ ఎవరిలో వాడతారు దానికి సందర్భం ఏంటి అంటే ఏదో ప్రయత్నం చేసి ఏదో సో దీటి లైఫ్ స్టైల్ అనేది అరుదైతుంది కాబట్టి ఇదంతా కూడా అదే మనస్సు ఇదే మన శక్తి నేను చెప్పిన శక్తి ఇదే శక్తి ఈ భోగవాసన మహాసన మహాపాసన అధాసుడు బకాసుడు అధాసుడు రెండు చెప్తాను బకాసుడు మహాసనం వాళ్ళు వారికి బండి మీద అన్నం పెట్టి బండి మీద ఓ పెద్ద గుండెలో అన్నం ఓ గుండెలో పురుగు ఇంకో గుండెలో కూర ఒక పెద్ద బాణలో ఎన్ని పంపిస్తే ఆ బండికి రెండు దున్నలు రెండు దున్నలు లాగుతాయి ఒక దున్నలు ఆడేది కాదండి రెండు దున్నలు లాగి కానీ మనిషిని కూర్చోబెట్టి తోడు నుంచి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాడు అవన్నీ తినేస్తారు ఆ దున్నలు తినేస్తారు ఆ మనిషిని తినేస్తారు కానీ పటాసు తినేసి బ్రేవ్ మళ్ళీ ఎక్కువైన గ్రహణం మళ్ళీ మొన్నాడు పొద్దున్న ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ ఇంకో బండి కోసం కానీ మహాశన మహాశనం మహాపాత్మ మహాపాపిష్ఠుడు అంటే ఆ బతాసుడు లాంటి భోగము కామవాసనలు మన హృదయంలో ప్రవేశిస్తే జీవితం కలుషితం అయిపోయి పాపప్రాయం అవుతుంది జనులు ధనమునందు ఎంత దురాశతో ఉంటారంటే ఎందుకంటే వాడికి భోగాలు ఉంటాయి వెరీ కాస్ట్లీ మీరు ఒక రకంగా కలిసి న్యూయార్క్ హోటల్ అంటే నేను ఫస్ట్ క్లాస్ హోటల్ కాఫీ నేను హోటల్కి వెళ్ళాలంటే నేను ఒక కాఫీ అవుతాను మీరు ఎంత పెద్ద హోటల్ తీసుకెళ్ళినా నేను నేనే తిన్నాను ఒక కాఫీ అవుతాను జస్ట్ కంటిన్యూ చేసి ఒక అవుతాను ఇంకా అలా నిన్న ఒక అప్పు తీసుకొస్తే దాంట్లో ఎక్స్క్యూజ్ తీసుకొస్తాను జస్ట్ కంపెనీకి అది కాదు నేను అక్కడ అతను అడిగాను వైద్యు నేను సో నేను అడిగాను చాలా డబ్బు సంపాదించే ప్రయత్నంలో తలబొంతులుగా ఉన్నాను సో వైద్యు నేను సో మచ్ మనీ ఇదో నేను డబ్బు అయినా హోమస్ మనీ లేదు నేను కూడా కష్టపడుతూ ఉన్నాను అంత మనీ ఉంటుంది అంటే ఆయన అంటాడు స్వామిజీ నువ్వు అమాయకులు అయ్యాను మీకు తెలియదు నేను బతి మనిషికి ఒక రోజు జీవితాలంటే మీరు ఎక్కడో పొద్దున్న కాఫీ సాయంకాలం కాదు ఎక్కువ two point five two point five dollars అది కేవలం మూడు డాలర్లు ఎనిమిది డాలర్లు జీవితం అయిపోతుందని నేను అనుకుంటారు మా లైఫ్ చాలా కాస్ట్లీ లైఫ్ నేను సంపాదించే డబ్బుకి నా జీవితానికి సరిపడదు ఆ ఖర్చు సరిపడదని అంటే అంత ఖర్చే కాదంటే నేను హోటల్లో ఉన్నాను అయితే చాలా ఖర్చు సరిగ్గా హోటల్లో చాలా ఖర్చుతో కూడిన జీవితం లేదు అలాంటి జీవితానికి అలవాటు డిన్నర్ అయితే వేల డాలర్లు అయిపోతుంది వందల వేల డాలర్లు వందల డాలర్లు డిన్నర్ ఖర్చు అయిపోతుంది రోజు పూర్తి పూర్తయ్యేందుకు వేల డాలర్లు రోజుగా ఖర్చు చేస్తాయి పొరపాయమైన జీవితం మేము దానికి ఎడిక్ట్ అయిపోయాను మేము ఇలా సంపాదించుకునే ఉన్నాను లేకపోతే బ్యాంక్ ట్రస్ట్ అయిపోతానని చెప్పారు అంటే నేను నన్ను విమానం వచ్చించిన నేను నాకు ఇలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు మనకి అందరూ ఫ్రెండ్స్ వీడి ఫ్రెండ్ వీడి ఫ్రెండ్ కాదనేది లేదు ఎవరిని బిజీ చేసేది లేదు దూరం పెట్టేది లేదు అందరూ ముఖ్యులే వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి నేనున్నాను ఏదైనా కొంచెం మార్చుకో కొంచెం సింపుల్ లైఫ్ చేస్తా ఉంటే అదే అందుకోసమే నెగిటివ్ చేస్తున్నాను నీకు సహవాసం అందుకోసమే చేస్తున్నాను మారుతుంది అని ఈసారి నువ్వు వచ్చేసి కొంచెం మారుతున్నట్టు చూస్తాను కదా ఇలా కాబట్టి భోగవాసనలు మన జీవితంలో ప్రవేశించిస్తాయి మహాశన దాని వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టం దశాస్త్రం మహాపాత్రం అధాత్మికమైన ఒకటి అంటే దశ అనే దానికి నేను తిన్నాలని లేదు కానీ అధాత్మ వృత్తాంతం అని భాగవత చాలా కష్టపడుతున్నారు అధాత్ముడు వారి నోరు చాలా పెద్దది మహాశనహ అంటే మనం ఏంటంటే అధాత్ముడు వీటికి అధాత్ముడు అయ్యంట అందుకే ఏమంటారంటే పెద్ద భోజనం చేసి అనేది ఆ హాస్పిటల్లో ఉన్నాయని పడుతుంది అంటే పెద్ద నోరు వారు అహాసుడు ఏం చేస్తారంటే వాళ్ళు నోరు పేరుతుందా తెలిసి కూర్చుంటారు వీళ్ళు ఈ గోపాలకులు అందరూ ఈ ఆవులు కోరుకుంటూ ఉంటాను నేను అనుకుంటాను ఇదేదో కొండ గుహలా ఉంది రానుకుంటాను ఈ లోపల ఏమో చూద్దామని దాంతో ప్రయత్నిస్తాను ఈ ఆవులు అవి అనుకుంటా ఇదేదో పెద్ద గుహలా ఉంది ఏదో పెద్ద పెద్ద వివరం ద్వారము దారి పెద్ద దారిగా ఉంది దీని అవతల పట్టికునేమో ఉంటాయి అసలు ఒకసారి చూద్దాం ఆవులు దేవుడు ప్రవేశిస్తారు శ్రీకృష్ణుడు దూరాన్ని ఉంటాయి ఆయన ఆయన మరి జ్ఞాని కదా కృష్ణుడు కదా ఆయన కామేశ ప్రోత్సాహ ఆయన తెలుసు విద్యైన విషయం వైద్యం శత్రువులో ఆయనకి తెలుసు వీళ్ళకి తెలుసు శత్రువులో ఆయన తెలియదు భోగాలు శత్రువులని ఎవరికి స్వామి తెలుస్తుంది జ్ఞానం ఉన్నవాళ్ళే మహాత్ముడు తెలుస్తుంది భోగాలు శత్రువులు మహాత్ముడు తెలుస్తుంది లౌకికులకి ఏం తెలుస్తుంది వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ మన విషయం అనుకుంటాం దానికోసం ఎదురాకుంటారు నేను ఒక ఇద్దరు డెవలప్మెంట్ చూశాను వాళ్ళిద్దరు దేనికోసం డెవలప్తున్నారంటే ఒక కంటే ఒక బంగారు ఆభరణం దానికోసం జరుగుతుంది ఆ కంటే యజమాను వారు స్వర్గస్థురాలు అవి కాదు గ్రహించాలి ఆవిడ ఎందుకు ఆవిడ కంటే కంటే కంటి పట్టుకుంటారు ఎందుకు కంటే ఆవిడ కంటి లేకుండా మామూలుగా తిరిగి ఆవిడ ఉంటే ఎనిమిది గంటలు అందించారు ఆవిడ కంటి అనేది ఒకటి పెట్టింది ఆ కంటి కోసం వెళ్ళారు తోడలు తోడలు ఆ కంటి నాకు కావాలని తోడలు మా అమ్మ నన్ను తీసుకోమని కూతురు కోడలు మాట్లాడరు కోడలు భర్తను మీరు అక్కడ పనులు అయిపోతుంది నేను మీరు ఎప్పుడో లైన్ చేశారు ఇప్పుడేమో అపార్ట్మెంట్ ఏమో ఆమె ఇది దిగుతారు రంగంలో అదే స్వామి ఎగ్జాక్ట్ అంటే నేను చెప్పాను నాకు నాకు అవకాశం ఇచ్చాను దాని గురించి చెప్పాను నేను చెప్పాను తప్పయా మీ ఆశ అందుకోను ఎంత ఎన్నికల రంగ భక్తులా భక్తులా ఒక లక్ష రూపాయలు ఇవ్వలేదా ఎందుకని చెప్తే జీవితంలో లక్ష రూపాయలు ఇవ్వడానికి వెనకాలంటే ఎందుకని చెప్తా పెద్ద ఉద్యోగం చేసినంత కొన్ని లక్ష రూపాయలు ఏమి ఇవ్వటం లేదు మీ జైల్లో కావాలా ఖర్చు అవ్వదు ఆ కంటే ఆ అమ్మ తీసుకుంటుంది ఆచరణ మీకు రెండు చేస్తుంది సిద్ధి ఏదైనా వెళ్ళాలి చేస్తాను అని చెప్పారు చెప్తే సరే మీరు వినాల్సినారు కాబట్టి ఇది చేస్తానంటున్నారు ఎందుకంటే ఇది మన ఆచరణ అభివృద్ధి వెళ్ళి బ్లెస్ అంటే వెళ్ళి బ్లెస్ కాబట్టి మీ డాక్టర్ కొంచెం జాగ్రత్తగా సమీపిస్తూ ఎందుకంటే దీనా మొత్తం సంస్కృతం ఏం చెప్తుంది ఎట్టి నచ్చుకుంటాం అంటే డబ్బులు మార్పు డబ్బేం చేస్తుంది ఎక్కడో ఫిఫ్టీకి అవుతుంది వాడు కాకేస్తుంది వ్యామోహానికి అంటూ మీకు అన్నీ ఉంటే మనిషి మహాశయ వాడు ఆకలికి అంటూ ఉంది అది మనిషి తప్పు కాదు వారి హృదయంలో దాముకున్న ఆ కామదేవత యొక్క దానికి ఎంత ఉన్నా దానికి నేను ఒక కుటుంబాన్ని మిగిలిన నేను మిగిలిన ఎవరో భర్త భార్య పెద్దవాళ్ళు అంటే నా దగ్గర వేదాంతం చదువుతాను తెలుసు ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ ఐదు వందల కోట్లు అరవై కోట్లు కొడుకు నాలుగు కంపెనీలు మేనేజింగ్ డైరెక్టర్ ఇది ఎలా ఉంటాయంటే కంపెనీలు ఫ్యామిలీలో ఉంటాయి సో కొడుకు ఒకదానికి కూతురు ఒకదానికి మనవాళ్ళు ఒకదానికి కొత్తపోయే మనవరు ఒకదానికి అలా అలాగే కంపెనీలన్నీ నేను కూడా డిస్ట్రీ చేస్తుంటాను అంత కంపెనీలు మొత్తం అంతా కూడా ఫ్యామిలీలో ఉంటాయి అవునండి వీళ్ళు ఒక్కొక్కళ్ళు పది కోట్లు యాభై కోట్లు నలభై కోట్లు ఖరీదు చేసేటువంటి కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళు ఒక్కొక్కరు మంత్కి పది లక్షల ఐదు లక్షల ఎక్స్పెండిచర్ కింద వసూలు చేస్తూ ఉంటారు ఆ కంపెనీ పూర్తిలో ముందు చేస్తూ ఉంటానండి ఈ మండలం ఎలా ఉంటున్నాం వీళ్ళు డెవలప్ అవుతున్న ఇష్యూ ఏమిటో నాలుగు ఆ ఇష్యూ ఏమిటంటే ఆ పది కోట్లు కొడుకు పది కోట్లు వచ్చింది కూతురికి పది కోట్లు ఇంకో మూడు కోట్లు ఐటమ్ ఉంది అది కొడుకు నాకు రావాలని అడుగుతారు కాదు నాకు రావాలని అడుగుతుంది దానికోసం నేను ఎన్నికలు ఇచ్చానో అది ఏదైనా ప్రాఫిట్ ఇచ్చేదా దీనికన్నా ఫోన్ చేస్తే ఆ పది కోట్లు కాదు కదా అంటే కొంత సమస్య నేను నేను పాపాలు భయం ఉన్నాను నాకేముంది మీరు ఏదైనా సత్కార్యం చేయండి అనే నేను రాలేదు మహాసన మహాపాత్మ బ్రెడ్ యొక్క లేని వాడు బ్రెడ్ కోసం ఎదురాలి రెండు మీకు దీని ఎదురాలి దీంట్లో కడుపు మీద బేరాలు వీళ్ళందరూ కూడా ఎంత ఉంటే వీళ్ళకి సంతృప్తి కలుగుతుంది అలా కలగదు దాని లక్షణం మహాసన మహాపాత్మ యథార్థం ఇలా తెలుసుకుని ఉంటే దాంతో ప్రయోజనం ఆ భక్తుడికి పని చేసేస్తే అందరూ ఉంటుంటే వీళ్ళందరూ భక్తులు ఉంటుంది శ్రీకృష్ణుడికి తెలుసు వీళ్ళ అభాసుడు ఏంటి ఏంటి అని తెలుస్తారు వీళ్ళు ఆయన ఏం చేస్తారంటే అది నేర్చుకోకుండా వీళ్ళు వెళ్ళి అడ్డుపడతారు అడ్డుపడి వాళ్ళని రక్షిస్తారు అది కథ ఆ కథ ఇక్కడ మనకి పునరావృతం అవుతుంది మనం అభాసుడి నోట్లో పడితే నాశనం అయిపోకుండా శ్రీకృష్ణుడు మనం రక్షిస్తున్నాడు తెలుసుకోరా సందేశం ఇస్తే నువ్వు అనాథుని నోట్లో పడిపోద్దు పడిపోయాలంటే భస్మం అయిపోతుంది ఎందుకంటే మహాశనో మహాపాత్మ దాని ఆకలి తీరి ఆకలి కాదు ఆ కామదేవత యొక్క ఆకలి దేవత అది ఎంతటి సామాన్యమైన మనిషిని తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి సొమ్ముని వీళ్ళు తినేసారంటే వెంకటేశ్వర స్వామి అంటే భేదపడతారు వడ్డీ కాసుకున్న వాళ్ళని ఒక ఎందుకు నాకు తెలియదు అంటే ఇప్పుడు విష్ణాంగాన్ని ఇవ్వకపోతే వడ్డీతో వసూలు చేస్తారు వీళ్ళు ఆ పాప భయాన్ని నిద్రపెడుతుంది ఆయన మేము వసూలు చేసినప్పుడు చూద్దాం ఆయన వెంకటకృష్ణ డబ్బు డబ్బుని నేను తెలియజేస్తుంది ఆయన డబ్బు దేవుడు దేవుని వల్ల మనం పాలన ఇవ్వాలి కానీ దేవుడి మనం దర్శనం చేయడం అన్నది న్యాయం జరిగింది అక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని డబ్బులు తినడానికి వీళ్ళు అలవాటు పోతారు ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామికి మీకు ఖర్చు వెయ్యి రూపాయలు అయితే దాంట్లో సగం వీళ్ళు భాగవతం పుస్తకం ముద్రించినా కూడా ఉంటాయి కానీ అత్త దాని లోపల కాగితాలు న్యూస్ ప్రింట్ కింద డిగ్రీ చేసి వేసేస్తుంది న్యూస్ ప్రింట్ కాగితాలు అంటే దాన్ని డిగ్రీ ఎందుకంటే ముద్రల నిమిత్తం లక్ష రూపాయలు గ్రాంట్ తీసుకుంటారు ముప్పై వేల రూపాయల్లో మొత్తం ముద్రలు తీసుకుంటారు నాకు ఎవరో చెప్పారు అసలు ఎందుకంటే ఇంత క్వాలిటీ ఇలా ఉందంటే వాళ్ళు చెప్తున్నారు నేను వాళ్ళతో అన్నాను నేను మీకు ముద్రించించి ఇస్తాను లేనా అంటే వాళ్ళు అన్నారు అలా కుదరదు నేను రూల్స్ తక్కువ అన్నా దాని రూల్స్ వస్తే నేను ముద్రించించి ఇస్తాను మీరు బిల్లు పెట్టి నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను బిల్లు ఇస్తాను ఆ ప్రింటర్ పేరు బిల్లు పెట్టి నేను వాళ్ళని అడిగాను వాళ్ళు అప్పుడు ఏదో అమాయకత్వం చేస్తాను అంటే వాళ్ళు చెప్పారు మా రూల్స్ తక్కువ మీరు రాసి మా దగ్గర ఇవ్వండి మిగతా మేము తీసుకుంటామని చెప్పారు దేవాలయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే లక్ష రూపాయలు దాని బడ్జెట్ ఏడు దాకా లక్ష రూపాయలు రెండు లక్షలు అవుతుంది ఆ లక్ష రూపాయలు బడ్జెట్ తీసుకుంటాం ముప్పై ఏళ్ళలో పోటీ చేసేస్తారు డెబ్బై ఏళ్ళు అందరూ పనిచేస్తున్నారు ఆ లక్ష రూపాయలు ఏమన్నది వెంకటేశ్వరస్వామికి ఉన్నది దేవుడికి ఉన్నది అదే దేవుడికి మనకి జ్ఞానం లేకుంటే ఆ పుస్తకం బాగా అది కూడా మహాశివ మహాపాత్మ మనల్ని ఆ అఘాసుడైన అఘాసుడు కాదు అఘాసుడు నుంచి రక్షించిందే శ్రీకృష్ణుడు వస్తాడు శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ గోపాలకులను రక్షించారు ఆవులు రక్షించారు మనం కూడా గోవులకి కానీ గోపాలకులకి కానీ మనం ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి అని ఆ కథకి దీనికి ముందు పెట్టి ఏదో ఒక భాగవతంలో పెట్టారు ఇప్పుడు భక్తగారి గారు చూద్దాం ఐశ్వర్యం ఇక్కడ భగవత్ శబ్దాన్ని నిర్వచనం చేస్తున్నారు ఎక్కడ చేశారా అని డౌట్ శ్రీ భగవాను వ్యాఖ్యానం కూడా భగవాన్ అనే పదానికి నిర్వచనం భక్తి కాదు ఇక్కడ ఒక్క చోట చేశారు ఇంకెక్కడ చేయలేదు ఉన్నాము ఈ భగవాన్ వాచ ధర్మస్య అనగా మొదలు ధర్మంలో చెప్తాను ధర్మస్య జ్ఞానైరాజ్యోగైవా అలాగేగా భగవద్గీతనా సరే వైరాగ్యస్యాసమోక్ష భగవద్గీత దాక అది ఇక్కడ నుండి చూడండి ఇదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు మిగతా క్వాలిటీస్ అన్ని ఎంత ఉంది అందుకో అందుకోసం నేను అవి కన్ఫ్యూజ్ అంతేగాని ఏదో వ్యాకరణ సూత్రం లాంటిది ఏం ఇది విష్ణు చాలా ఫేమస్ విష్ణు పురాణంలో స్వామి భగవాన్ ధనవాన్ అంటే అర్థం ఏంటంటే ధనము గలవాలి గుణవాన్ అంటే గుణము కలవాలి లక్ష్మీవాన్ అంటే సంపద కలవాలి భగవాన్ అంటే భాగాన్ని కలవాలి భగవ మీకు భాగ్యం అనే విధంగా ఉన్నారా భాగ్యం వచ్చింది భగాది యా అనే ప్రత్యేకం చేయాలి ఆ ఆది బుద్ధి చేయండి మొదటి అర్థం ఎలాంగేట్ చేయండి ధాలో ఉండే ఆ అర్థపస్తో ఇది సాగుతుంది ఎలాంగేట్ అయితే భగవంతుడు భగ భగదేవత భాగ్య సూక్తమం ప్రాతర్భగం భగామహే నేనంటాను ఇది చెప్పినట్టున్నాను పొద్దున్నే ఆ భగదేవతను మేము ఆహ్వానిస్తున్నాం ఈ భగవే భారతీయ సూత్రంలో ఇంగ్లీష్ లో వ్యాసనం అది ప్రింట్ అయితే ఆలోచన అప్పుడు మీకు ఇస్తాను కాపీ చేసి సో ఇది భగ ఆ భగ ఈ ఏమంటే భగహాను సో భగశబ్దానికి టెక్నికల్ దానికి ఆరు లక్షణాలు ఉన్నాయి ఈ ఆరు లక్షణాలకి భగ అని పేరు భగ అంటే నిర్దేశము మహాత్ములు అలా నిర్దేశిస్తారు ఏమని భగహాన్ని నిర్దేశిస్తారు దేన్ని నిర్దేశిస్తారు భగహాన్ని ఆరు లక్షణాలకి భగ అంటే సన్నా ఆరింటికి ఏం కాదు ఈ ఆరు కొద్ది గొప్ప మనలో ఉంటాయి కానీ దేవుల్లో నిండాలి దేవుడికి దీనికి ఇంకే తేడా రాజుకి మనిషికి తేడా ఏంటి రాజుకి రెండు నెలల మనిషికి తేడా ఏంటి రాజు దగ్గర పూర్తి శాసనాధికారం ఉంది వీడి దగ్గర ఆ శాసనాధికారం జీరో అదే తేడా ఇదేం తేడా లేదు ముప్పు తేడా ఏమో అన్ని ఉన్నా మనస్సు వీడియో ఉంది బుద్ధి తీసుకుని వరకు అందరి తేడా ఏమో సపోజ్ ఆ రాజుకి కూలీ వేషం అయితే నిలబెట్టి ఈ భూమి ఈ నాలుగు వ్యక్తం చేశాను ముఖ్యమంత్రి అనుకోండి రివర్స్ అవుతుంది పరిస్థితి నేను కొంతమంది రివర్స్ చేయదు రివర్స్ అంటే దేవుడే జీవుడు అయ్యాడు వీరికి రాజ్యాధికారం వీడికి అతనితో వీరికి అవసరం ఇస్తారు వీరేమనుకుంటారు రాజు జీవుడే దేవుడు జీవుడికి దేవుడికి తేడా క్షేమం జీవుడు ఏమిటి దేవుడు సిద్ధి ఎదుర్కి వీరి చైతన్యము దేశకాలములకు సద్దుల్లో పడుతుంది అలా ఎందుకు పడిందంటే అజ్ఞానం లేదా దేవుడి చైతన్యం దేశకాలాలకే చైతన్యం అంతే కదా ఈ ఆరు లక్షణాలు వీరిలో కూడా ఉన్నాయి దేవునిలో కూడా వీరిలో అసమంతరంగా ఉంది దేవుడిలో పూర్ణంగా అంతే కదా ఏంటి ఆరు లక్షణాలు అంటే ఐశ్వర్యం అంటే ఈశ్వర భావము అంటే శాసకత్వం పరిస్థితులను తన వశములో ఉంచుకుంటాం అది ఈశ్వర భావము శాపకుడు సో అది దేవుడిలో నేను ఉండాలి అంటే ముల్లోకములు దేవుడు వశంలో ఉంటాయి మనిషి వశంలో ఉంటాయా అన్న ఒకసారి ఇప్పుడు దేహం నా వశంలో ఉంది అని అన్నాం అన్న వెంటనే మళ్ళీ అక్సెప్టెన్స్ ఇంట్లో వాళ్ళు నా వశంలో ఉన్నారు అని మీరు అనొచ్చు మనకే ఉంటారు కూడా మేము ఈ ఓటర్ లిస్టు నమోదు చేసుకుని వచ్చినప్పుడు అప్పుడు యజమాని ఎవరో తెలుసుకోవాలి అబ్జెక్ట్ ఏ అబ్జెక్ట్ లేదు ఆహా కాదా అందరూ ఓకే రాసుకో కానీ ఇలాంటి చిత్తాలు కావాలా ఈ మాట అవ్వలేదు ఎవరు చదువుకుంటే వాళ్ళు ఉంటారు దిగ పాయింట్ మాట ఎవరు అది తెలుసుకుంటే మంచిది వ్యక్తిని శాసించడం మానేస్తే ఏమైనా గౌరవాలు అందుకుంటారు ఉన్న పరిస్థితి ఇంకే శాసించేద్దాం అంటే ఒకరికి ఒకరిని శాసించేది ఉండదు అలా మనం శాసించగలమని అనుకోవడం అర్థం శాసించాలని అనుకోవడం అహంకారం మనం ఏం శాసించగలిగేది మీరు గ్రంథాలని శాసించాలి మీరు మీకు నచ్చిన పద్ధతిలో మీరు నచ్చుకోండి మీకు ఫ్రీడమ్ నాకు అలా ఉండాలనుకునేది పిల్లకల మాట నేను నిర్వహించిన నేను శాసిస్తాను నేను యజమాని అంటే ఉదాసనాన్ని చాలా దారి చూపిస్తాను అనవసరం కూడా తప్పు కూడా వాళ్ళకి వాళ్ళు ఈ పుత్రం మిత్రం రాసే ఈ ఎందుకంటే నిజమం చేయండి వారిని వారు ఇంటికి వెళ్ళేప్పుడు తల్లిదండ్రుల శాసనంలో ఉన్నారు వారేమో ఉద్యోగం చేసుకుంటూ ధార్మికలతో ఉన్నప్పుడు ఇంకా వాణి శాసిస్తామని మనం ఏం అనుకోవాలి తప్పదు అలా అనుకోకూడదు అయినా వెయ్యాలి తెలియచేస్తాం అని అనర్థం లేదు ఆ రకంగా తెలియచేయాలి అర్థమే ఆశీర్వదించుతున్నాం సో మనం శాసిస్తున్నామని లేదు చాలా అవసరం దేహం మీద నా దేహం నా అధీనంలో ఉంది అని అనుకుంది లేదు అనుకోగానే ఏవో వైరస్ రిలీజ్ చేసి ఉన్నాయంటే భయం వేసి వాయిదా విషయం క్లాసెస్ వాయిదా ఏది అధీనంలో ఉంది చెప్పడానికి కానీ ఈశ్వరుడు నిర్లోకములను తన వశంలో ఉంచుతున్నాడు ఐశ్వర్యస్య సమగ్రస్య ఆ సమగ్రస్య అనే పదం ఉందా మీ దగ్గర అది అన్నిటికీ వస్తుంది సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య సమగ్రస్య సహా సముద్రాయా శ్రీయ మార్తాం శ్రీయ ఉందా సముద్రస్య అని పెట్టుకోవద్దు శ్రీయ సముద్రస్య మార్చి తీరంలోకి మార్చి సముద్రాలాహ స్త్రీయ అలా అన్నిటికీ ఇంకా ఒక పద్ధతి లింగా భేదాన్ని బట్టి మార్చుతారు సముద్రము అంటే పూర్ణము అని ఈశ్వరుని యొక్క ఈశ్వర భావము పూర్ణము మనది అపూర్ణము తర్వాత నిజమేది ధర్మ మనలో ధర్మం ఉంది కానీ అధర్మం కూడా ఉంది అధర్మం ఉంది అంటే అర్థం ఏ అంశంలో అధర్మం ఉందో ఆ అంశంలో ధర్మం కప్పివేయబడినది అని అర్థం ధర్మాన్ని ఉల్లంఘన చేసేదో ఈశ్వరుడు ధర్మమును ఎప్పుడు తప్పదు ఇది మీరు నాకు స్టోరీ చెప్పాను ఈ సినిమాలో ఇవ్వగలిగితే రాసింది ఈశ్వరుడు ధర్మమును తప్పదు సూర్యుడు ఉదయించడం మానేస్తాడేమో కానీ ఈశ్వరుడు ధర్మాన్ని తప్పదు అసలు సూర్యుడే ఈశ్వరుడు చంద్రుడే ఈశ్వరుడు మామిడి చెట్టుకి వేప కింద పుడుతుందా అదే ఇష్టం అంటే అదే ఇష్టం ఈశ్వరుడు ధర్మమును తప్పదు పశువులు ధర్మాన్ని తప్పవు పక్షులు ధర్మాన్ని తప్పవు చెట్టు చేమల ధర్మాన్ని తప్పవు క్రిమి కీటకాల ధర్మాన్ని తప్పవు ధర్మాన్ని తప్పి ఈ సృష్టిలో మనిషి ఒక్కడే కాబట్టి శాస్త్రం మనిషితో మిగతా జీవుడికి శాస్త్రం అక్కర్లేదు మనిషికే శాస్త్రం కాబట్టి ఈ ధర్మము ఈశ్వరుని ఎందు పూర్ణముగా ఉన్నది మనిషిలో తక్కువగా ఉన్నది అదే మనిషిని ఈశ్వరుని తేడా వీరు పూర్ణ ధర్మాన్ని జీవితంలో తెచ్చుకుంటే వీడు ధర్మదేవ అవుతుంది ధర్మరాజు గారు ధర్మదేవ అంటే ఈశ్వరుడే ఎందుకు అది రెండవ ధర్మస్య ఈశ్వర కీర్తి యశస్సు అంటే కీర్తి ఈ సృష్టిలో ఎవరి కీర్తి గొప్పది ఈశ్వరుడు కీర్తి గొప్పది ఎందుకంటే సృష్టి ఆది నుండి మానవుడు ఈశ్వరుని ఆరాధించుకుంటూ వస్తున్నారు ఈ సృష్టిలో ఈ తరాలు వస్తే కూడా ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు రాముని ఎప్పుడో కొద్దిగా ఇప్పుడు కొలుస్తున్నారు ఇంకా ఎవరు కూడా కొలుస్తున్నారు మనిషికి ఉండేటువంటి అధికారము కీర్తి అవసరం చాలా అవసరం ఆ కీర్తి అర్థం కనుకనే ఈ విగ్రహాలు ఏమి పెట్టారు ఏదో పది ఆ పేరు పోతుంది విగ్రహాలు కూడా దొరికిపోయింది కాలంలో విగ్రహం దొరికి ఏమైనా ఆ విగ్రహాన్ని ఆ బుద్ధానికి రూపు రేఖ ఉండదు కింద రాయాలి బుద్ధాంటే కింద రాయాలి కింద రాయాలంటే అది అవమానం చేయలేమా అంతే కదండి ఇప్పుడు గాంధీ గారి విగ్రహం చేసి కింద పెద్దాలతో మహాత్మా గాంధీ రాశారనుకోండి అది అవమానం అది మర్యాద కాదు ఎందుకంటే దాని గారి విగ్రహం చూస్తే అదో గాంధీ గారు అనుకోవాలి మీకు సినిమాలకు పత్రిక సినిమా వాల్ చూసారా ఆ వాల్ పోస్టర్లో సినిమా పేరు రాస్తారు కానీ నటుని బొమ్మ కింద నటుని పేరు రాయదు నటుని బొమ్మ కింద నటుని పేరు రాస్తే వాళ్ళు కూడా ఊరు పేరు లేని నటుని కొత్తగా పట్టుకొచ్చారని అర్థం నాకు ఎన్టీ రామారావు గారు బొమ్మ కింద ఎన్టీ రామారావు రాశారంటే ఆయన చూశారంటే ఆయన ఆగ్రహం వస్తుంది అది అవమానం మనిషికి అవమానం ఆ పరిస్థితి అదే కీర్తి మన తీసుకెళ్తుంది కొంతమంది కీర్తి ప్రతిష్ట కోసం ప్రాప్తి వస్తారు వీడు కీర్తి అంటే వీడు ఏదో మధలో పుట్టి పువ్వులో పోయి దాని వ్యాపకత్వం అంతా ఎంతసేపు ఎందుకు ఈ కీర్తి જો પોતાનું બન્હો પાછે કેતી કરવા તકને આવવાની હોય તો પોતાનું આ બન્હો ગટિયા ન પડતું એ તો એ સારું છે કારણે રાજને પડક રાજ્યને કલેવેર કરવાનો તેમ બોંબો દેવાડે ફી મોદરત કરીને બોલ જાડે અંતર છે પોતાને રાખવું હવે તે ફીતેથી ઇસ્તે ઇસ્તે ફીતે ઇસ્તે ઇસ્તે ઇસ્તે એટલે પરમ પરમ તવાટ પરમ జనులు ఏదో పేరుతో సర్వకాలాల్లో సర్వ దేశాల్లో ఆరాధిస్తూనే ఉంటారు ఇది ఏంటి వల్ల ఒకటి సౌందర్యం రెండు సంపాదన రెండింటికి శ్రీ బ్యూటీ అండ్ గ్లారీ రెండింటికి శ్రీ అనేది ఎక్కడైనా సంపద ఉంది అంటే అది ఈశ్వరుడే అనుగ్రహము ఈశ్వరుడే ఆ సంపద మీద ఉన్నాడు స్త్రీహి అంటే సంస్కృత పదం స్త్రీహే ఉండాలి సంస్కృతంలో స్త్రీహే ఉండాలి తెలుగులో వస్తే ఏమంటారు స్త్రీ తెలుగులో సంస్కృతంలో స్త్రీ ఉండాలి మనం కౌల్యం ఉంటుంది కానీ స్త్రీయం ఉండదు స్త్రీహి విసర్పు ఉంటుంది స్త్రీ శబ్దానికి లక్ష్మీ శబ్దానికి విసర్పు ఉంటుంది లక్ష్మీ శబ్దానికి గౌరీ శబ్దానికి ఒక్కటే తేడా ప్రథమానుభక్తి ఏర్పడుతుంది అది ఒక్కటే కదా ఇదే కడదు సింహావతి ఏకత్వం ఎలా ఉంటుంది లక్ష్మీది ఉంటుంది స్త్రీది స్త్రీ సిద్ధంలో చాలా కదా ఈ ప్రతిమందిలో ఉంది అసలుగా స్త్రీ అంటే సౌందర్యం ఎక్కడ సౌందర్యం ఉన్నా అది ఇష్టమే అది నా సౌందర్యం అనుకోకూడదు నా సౌందర్యం అనుకున్న వాళ్ళని ఏడా తర్వాత చూడండి నేను చెప్తుంది ఏడాది తర్వాతే ఏడాదే వీళ్ళు హిస్టరీ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారే నేను ఎక్స్ప్లాయిట్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు విమెన్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు విమెన్ మర్యాద ఇస్తున్నారు అనుకుంటారు విమెన్ మర్యాద ఏం కాదు నేను ఎక్స్ప్లాయిట్ చేస్తాను ఒక అంగడి బొమ్మ కింద ప్రదర్శిస్తాను ప్రదర్శించి ఈ బొమ్మ బాగుందంట ఏడాది బొమ్మని మార్చేస్తారు దృష్టి అనుకో ఎలా కూడా బాగానే ఉంటుంది వాళ్ళు చూడడానికి నదులుగా బాధేస్తారు నువ్వు రాగతారు నువ్వు మాజీ వెళ్తా మాజీ సుందరంతాలు తప్పిస్తే సుందరు వాళ్ళ దృష్టి వాళ్ళ దృష్టి దృష్టి తప్పు వాళ్ళ ఆలోచన కాబట్టి అలాగా నేను సుందరం నేను అనుకుంటాను ఈశ్వరుడు యొక్క సౌందర్యం ఈశ్వరుడు సింగ్ ఆఫ్ బ్యూటీ సౌందర్యం ఉంటుంది పుష్పంలో ఉంటుంది మనిషిలో ఉంటుంది ప్రజల్లో ఉంటుంది స్త్రీలో ఉంటుంది తెలుగులో ఉంటుంది పంతులో ఉంటుంది పంటి భూతాల్లో సౌందర్యం ఉంటుంది హృదయంలో సౌందర్యం ఉంటుంది ఇన్న సౌందర్యాన్ని బాహ్య సౌందర్యాన్ని అన్నింటినీ కూడా ఆస్వాదించేటువంటి ఆ విశాల హృదయం ఉండాలి కిందీత్తు అనే కాదు కిందీత్తు సౌందర్యం వేస్తుంది ఉంటుంది అది కూడా సౌందర్యం దేన్ని మనం నిరాకరించాల్సిన అవసరం లేదు కాబట్టి అహంకారం పనికిరాదు నేను అందగాడను అని అనుకోను కొంతమంది లాభం నేను అందగాడను ఇది అందం ఏదో ఉంటాయి అంతంగా కాబట్టి ఈశ్వరుడు అందగాడు సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉంటుంది సముద్ర వాసనం కదా లక్ష్మీదేవి ఉంటుంది ఇది ఒక యోగ్యమైన వరుడు కోసం చూసుకోండి యువతి ఎక్కడ పుట్టడమే యువనంతో పుట్టింది యోగ్యమైన గోరువు రావడానికి చూస్తుంది ఓ మహర్షి కూర్చున్నారు వెలుగు మహర్షి అగస్త్య కూర్చున్నారు అగస్త్య దగ్గర మహర్షి నేను లక్ష్మీదే సముద్రం నుంచి పుట్టాను సో సముద్రం అంటే మీరు లక్ష్మీ క్షీర సముద్ర రావే తనయ సముద్ర సముద్రం యొక్క తనయ కుమార్తె సో నేను నిన్ను వివాహం చేసుకుంటాను నిన్ను చెప్పగొట్టుతాను అంటే ఆయన కంగారు చెప్తుంటారంటే నేను ఒక నిమిషం ఆలోచించాను ఆలోచన కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్నాయి ఒక్క నిమిషం తర్వాత కళ్ళు చేసి అని చెప్పాను ఆయన నాకు ఇంట్రెస్ట్ అంటే ఆవిడ కొన్ని అక్కడ పడితే బాగుంటాను లేదా అని విన్నాను కానీ ఏదో కళ్ళు మూసుకుని ఏం చేసామో చెప్పాను కళ్ళు మూసుకునే ఈ ఏమిటి చేసి ఈ ఆలోచన ఏమి చేయదండి అంటే నేను ప్రభు శ్రీకృష్ణ భగవాను స్మరించాను ఆయన రూపాన్ని ఒకసారి మనసులో స్మరించాను స్మరించి మీ రూపంతో పోల్చాను పోలిస్తే నాకు ఆయనే సుందరాకారం అనిపించింది మీ సౌందర్యం ఆయన నుండి తక్కువ నడిపించింది అందుకోసం నేను నేను చెప్పాను మహాసుందరుడే ఆయన అయితే నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను అంటే చూస్తే చూడని ఆవిడకి శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు ఉన్నా విష్ణు అన్నా ఒకటే ఆవిడ చూస్తుంది ఆయన ఎవరో లేకపోతే ఆవిడ ఎప్పుడైనా చూసింది చూసి ఆయన ఆమె ముగ్గురాలైపోయింది ఆయనను చెప్పబడుతున్నది అని కథ అంటే ఈ కథకి కారణం ఏంటంటే సౌందర్యము ఈశ్వరుని విడిచి వేరే ఉండదు ఈశ్వరుని యొక్క గుణాలలో ఒకటి సౌందర్యం జగత్తు ఎంత సుందరమైన జగత్తండి ఎదురు చేస్తుంది ఎంత సుందరమైన విషయం ఆ సౌందర్యం ఎవరికి చంద్రుని యొక్క సౌందర్యం ఎవరికి విశ్వ సౌందర్యమైన రూపాల్లో మనకి కనపడుతుంది కాబట్టి స్త్రీయ సంపద సంపదంతా భగవాను సృష్టించింది ఒక గోల్డ్ మైన్ అని కలిసింది gold mine California gold trust లో గోల్డ్ నేను హరిజానా వెళ్ళినప్పుడు కలిసాను మనకి అక్కడ గ్రాండ్ క్యాన్యన్కి హోటల్లో నష్టాలు ఆ బిల్లు ఆయన ఇచ్చారు ఆయన ఏం చేస్తారు వాటి ప్రొఫెషనల్ అడిగారు అవి ఓన్ ఎప్పుడు గోల్డ్ మెడల్స్ ఉంది నాకు కొన్ని గోల్డ్ మెడల్స్ ఓనర్ అని చెప్పారు ఓనర్ అంటే అది ఓన్ నా సొంతం గోల్డ్ ఓనర్ చెప్తే నేను అభిప్రాయం అంటే you're not interest to be very blank you're I not interest లేదు why why are you not interest అంటే నేనన్నాను గవర్నమెంట్స్ నువ్వు ఓన్ చేయడానికి ఇష్టం ఎవరు అసలు గవర్నమెంట్స్ కరెక్ట్ నువ్వు ఎక్కడ ఉండాలి నేను ఫలానా వస్తున్నాను నేను ఎక్కడైనా వస్తుంటాను ఓకే ఇంకేదో డొనేషన్ అర్థం డొనేషన్ అంటే నాగం వస్తుంది నాకు అశ్వను అశ్వనం ఇస్తే నాకు నేను మాదే అశ్వం నేనే దానికి అక్కడ నేను ఉన్నప్పుడు మాదే అశ్వం సో అది కాబట్టి సో గోల్మైన నేను ఓనలేదండి ఏమైనా అర్థం ఉందండి గోల్మైన ఓనర్ ఎవరండి ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు మమామగతి ఏమీ లేదు క్రియ సమగ్రమైన స్త్రీపతి ప్రియపతి ఎవరు ఈశ్వరుడు అంటారు మా విష్ణువు మీ శివుడు కాదంటారు పొరపాటు ఇక పేరు మారింది సో స్త్రీయ తర్వాత ఏంటి వైరాగ్యం ఈశ్వరుడు నిరక్తుడు ఇవన్నీ ఆయన అధికత నాదని లేని అది వీడు వయోడు జలమైందని అంటారు ఈశ్వరుడు అంటారు లక్ష్మీ సంపద నాదేన ఆయన అందరం వీటందరికీ మనం ఈశ్వరం నేను సృష్టించాను సృష్టి అయిందంటే సృష్టి కర్తారమతుమాన్ విద్యకర్తారమైంది మయాధ్యక్షేణ ప్రకృతి సూర్యకే సజరాశ సృష్టి అవుతుందా కాదు నా మాయాశక్తి యొక్క సృష్టి అండి ఇప్పుడు మాయాశక్తి యొక్క సృష్టి నేను చేస్తున్నావు అంటే అధ్యక్ష అధ్యక్ష అంటే అభివీక్షతే అలా చూస్తున్నాను నిండుతారుగా చూస్తున్నాను ఇన్వాల్వ్ ఉండదు కదా అది అది అంటే ట్రాన్స్జెండెంట్ అంటే నిర్వికారంగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూస్తున్నాను నేను సో అలాగే వైరాగ్యం పూర్ణ వైరాగ్యం ధర్మం ఇంకోటి మోక్షం మోక్షం అన్నా మీకు నేను మాట్లాడే క్లాస్ ఏం చెప్తాను నాలుగైదు పదాలు ఉన్నాయి వాటికి అర్థం ఒకట పదాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి ఎలాగంటే దినాలమున్నా నాద్యాలమున్నా ఒకటే అర్థం అందే లడ్డ మోక్షము ఈశ్వరుడు ఆత్మ బ్రహ్మ అందే ఒకే వస్తువుని నాలుగు నీరు జలం తన్నే పాని ఈ నాలుగింటికి వస్తువు అర్థం అవుతా లేదు కదా అలాగే నేను చెప్పిన నాలుగు పదార్థే అర్థం మోక్షం అన్నా ఈశ్వరు కన్నా ఆత్మన్నా బ్రహ్మను ఎన్నో సో ఆ మోక్ష స్వరూపుడు ఈశ్వరుడు ఫ్రీడమ్ ఇస్ నేచర్ కాబట్టి ఈ ఆవు లక్షణములు నిండా ఉన్నాయి కనుక భగవాన్ అని అటువంటి భగవాన్ వాచ ఏమి వాచ మెడికాస్ మెడికాస్ అంటే ఎప్పుడు రేపు రేపు ఆదివారం కదా రేపు పూర్ణ పూర్ణ పూర్ణ